ఆస్థితా జనతాదయ లోకసంగ్రహమేవాసి సత్యం సత్యమర్హతి జనతాదయ జనకుడు మొదలగు వారు కర్మణ ఏదా కర్మ వాళ్ళ కర్మపీఠమే సంసిద్ధి సంసిద్ధిని ఆస్థితా పొందినారు లోక సంగ్రహం ఏవ అపి లోక సంగ్రహము కూడా సంపత్యం భావించువాడవై భక్తులు కర్మను చేయుటకు అలహసి తస్మాదసక్తం కార్యము కర్మ సమాచార అని చెప్పారు ఇప్పుడు మనం వేదాంతంలో కర్మ వల్ల మోక్షం రాదు అని చెప్తూ ఉంటాం కర్మ వల్ల మోక్షం రాదు అంటే దాని అభిప్రాయం కర్మలకు విరోధం అనేది మాత్రం అనుకోవాలి నేను విరోధం ఏం చేయాలి కారణం అయినంత వరకు దేహంలో కర్మ కర్మ విరోధం జరుగుతాం ఉంటుంది చలనం లేదు చలనం లేదంటే ఇది శ్రమం అయిపోతే ఇది కర్మం అంతవరకు చలనం కర్మ ఉంటుంది అయితే ఈ కర్మ విషయంలో జాగ్రత్తగా ఉండాలి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి కర్మ విషయంలో కర్మ బహిరంగ మనిషి యొక్క అంతరంగం కాదు అంతరంగమే జ్ఞానం కాబట్టి బహిరంగంగా ఉండాలి కానీ అంతరంగాన్ని పోగొట్టుకోకూడదు కదా ఉన్న బహిరంగాన్ని మద్దతు చేసే హడావిలో పడిపోయి అంతరంగాన్ని చెడగొట్టుకుంటే దానివల్ల చాలా హాని కలుగుతుంది ఎంతమంది ఏమంటారంటే అది ఆర్థికంగా వాళ్ళ పరిస్థితి బాగుండకపోయినా లోకం దృష్టిలో గొప్పగా కనపడడం కోసం ఎదురుగా వ్యసనాలు వేస్తారు ఖరీదైన వ్యసనాలు ధరిస్తారు బయటకి చాలా ఖర్చు పెడతారు భేషజాలను పోతారు కానీ లోపల ఆర్థిక పరిస్థితి బాగుంటుంది బహిరంగాన్ని భద్రం చేసే ప్రయత్నంలో డాక్టర్ కాలేదు కదా అలాగే కర్మ బహిరంగం జ్ఞానం ఉంటారు బహిరంగం అవసరం బహిరంగం లేకుండా అంతరంగా ఉండదు కదా రెగ్యులేటివిటీ ఉంటుంది కానీ బహిరంగం యొక్క స్థాయి ఒకసారి తక్కువలో ఉండాలి అంతా దానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి కాబట్టి కర్మస్థానంలో కర్మలన్నిటికీ మనం జ్ఞానాన్ని సంపాదించే ప్రయత్నం చేయాలి ఇది ఒక రంగంగా కర్మ విషయంలో పెట్టుకోవాల్సిన వికాసం కర్మ మనిషిని బహిర్ముఖం చేస్తుంది తత్వం అంతా కూడా మాత్రమే కలిగింది జ్ఞానమే లేదా తత్వము అంతర్ముఖుడిలోనే కలిగింది బహిర్ముఖంలో ఏది సంభవం కాదు ప్రతినిధుడు ఇలా సంసారంలో పరిగణిస్తూ ఉంటాం తప్పిస్తే అందరికీ వికాసాన్ని అంతర్గత వికాసాన్ని పొందలేదు కాబట్టి సత్వము అనే దోషము కర్మలో కనుక ఇరవై నాలుగు గంటలో అంతర్ముఖుడుగా నెల రోజులు బతిముఖుడుగా అంతర్ముఖుడుగా ఏదో లేదు సత్వం కొట్టుకోవడం అవసరం కాబట్టి అది విచ్చర్విధిగా తెలిసిపోకుండా తీసుకోవాలి కలుపు మొక్కలు బాగా పెరిగిపోయి అసలు మొక్కలు ఏమన్నా అయిపోకూడదు కాబట్టి బహిర్ముఖత్వము కన్నుక లక్షణము ఆ జాగ్రత్త వహించాలి రెండో కావాలి మూడవది ఏమిటంటే కర్మ మనిషిని కామనలు భయముల చక్రంలోకి నెట్టి వేస్తుంది ఎందుకంటే ఏదో ఒక కర్మ చేస్తాడు దానివల్ల ఫలాన్ని పొందుతాడు కర్మ కర్మ వల్ల ఫలం ఫలము భోగరూపంగా ఉంటుంది అదొక సంస్కారాన్ని తీసుకొచ్చింది మళ్ళీ ఆ భోగాన్ని పొందాలి అనే హోత్త కాబట్టి మళ్ళీ కర్మ చేస్తుంది సో కర్మ భోగం భోగాలు కామ మళ్ళీ కర్మ కామ వల్ల కర్మ మళ్ళీ ఈ శక్తిలో ఈ చక్రంలో పరిచయంతో కాబట్టి కర్మయందు కర్మఫల శక్తిని కలిగించడం ద్వారా కర్మ సంస్కారములను వాసనలను కర్మ వాసనలను హృదయంలో నిర్మాణం చేయడం ద్వారా మనిషిని కర్మ బంధిస్తుంది కాబట్టి ఆ సత్యాన్ని తెలుసుకోవాలి చక్కగా వాడుకోవాలి కత్తి తెలుగులో సిద్ధంగా కత్తి వాడుకుంటాం వాడుకునే పద్ధతిలో వాడుకోవాలి దాన్ని నాలుగుగా వాడుకోవాలి సో కర్మని కూడా మనం యోగ్యమైన రీతిలో వాడుకోవాలి కానీ దాన్ని అలాగా విస్తరణ చేసి ఇక వాళ్ళ జీవితంలో కర్మ రక్షణ జరిగిన స్థితికి తీసుకురాకూడదు ఎందుకంటే జడప్రాయం అయితే కర్మ దేహం దేహం జనం జడమైన దేహంతో అహం అనే అభ్యాస పెరిగి పెరిగి జగత్వరూపే అలాంటి భగవాన్ దర్శనం తెచ్చుకోవాలి కనుక ఈ చక్రం కర్మ కర్మఫలరూపమైన కర్మని భోగాముక్తి కామన అదే కర్మ ఈ చక్రంలో జరిగిపోతుందా తీసుకోవాలి సో ఈ విధమైన జాగ్రత్తలు తీసుకొని కర్మానుష్ఠానం చేసినట్లయితే వాడు కర్మలను చేస్తూ ఉంటారు కానీ బహిర్ముఖుడు కాదు కర్మలను చేస్తూ ఉంటాడు కానీ అంతరంగం జ్ఞానం యొక్క వికాసానికి ఆ ధర్మం సహకరిస్తే ఆనందం కలిగించదు ధర్మం చేస్తాడు తను తమ ప్రశ్న లేని కారణంగా తస్మాదశక్తం రాజ్యం కర్మ సమాచార తమ ప్రశ్న లేని కారణంగా ఆ చక్రంలో పడదు ఆ చక్రంలో ఫల ప్రశ్న అనే పాయింట్ని ని సర్క్యూట్ కావాల్సింది కాబట్టి ఆ చక్రం సర్క్యూట్ కంప్లీట్ అవ్వదు కాబట్టి నేను బంధించదు సెకండరీ సర్క్యూట్ ఫార్మ్ కాకుండా మీరు బంధం లేకుండా ఉండిపోతారు అలాగే కర్మలు మనం చేస్తాయో జీవితంలో పవిత్రంగా ఎందుకంటే ఆ కర్మ మానవుడే దీంతో నువ్వు తీసుకుంటుంది కర్మ తీసుకుంటున్నావు కాదు జ్ఞానమే తీసుకుంది కానీ కర్మ కర్మ ఇప్పుడు రెండు ఎలా ఉంటాయంటే అవి అధికారంగా ఉంటే మహాసాధ్యం ఇప్పుడు పరీక్ష రాయాలనుకున్న విద్యార్థి పరీక్ష రాయాలంటే వాళ్ళు చదువుకున్నాను చక్కగా పరీక్ష రాయడానికి సిద్ధంగా ఉన్నాడు అంత ముందు రోజు వాళ్ళకి ఫ్లూ అటాక్ రాకుండా ఉంటే సరిపడుతుంది లేకపోతే ట్రాఫిక్ జామ్లో చిక్కుకుపోకుండా ఉంటే సరిపోతుంది అదేవిధంగా కర్మ అనే దాంట్లో జామ్ అయిపోతుంది కర్మలో పెద్ద ట్రాఫిక్ అని ఆ ట్రాఫిక్ లో జామ్ అయిపోతే మోక్షం వెళ్ళిపోతుంది మోక్షంలో కథలు చెప్తారు తుకారాంలో ఆయనకి విమానం వచ్చింది అనుకుంటుంది కథ విమానం వచ్చిందంటే మోక్షం వచ్చిందని అర్థం ఇంకా బాగా విమానం వచ్చిందంట విమానం వస్తే ఏదో నాతో పాటు ఎందుకంటే కలిగింది ఆటోలో జరిగింది పాపంగా అది కూడా వస్తుందని రాని ఆలోచన పెట్టారు విమానం వచ్చింది నేను విమానం రాను అంటే అది వచ్చేస్తున్నాను నేను పదండి మీరు ఎక్కువ నేను ఎంత వచ్చిస్తున్నానని ఆమె ఏదో వెనకాల జీఎం కోరుకోవడం హడావిలో వదిలింది ఇది ఎప్పుడో విమానం నేను ఎక్కేస్తాను విమానం కథ అంతకంటే ఎక్కువ కాదు విమానం ఎప్పుడు వేసే ఆపత్తిపోయాను అలాగే ఆ కథ యొక్క స్థానం ఏంటంటే కేవలము కర్మ హడారిలో పడిపోతే అసలు మిస్ అయిపోతాము అని అభిప్రాయం అంతమందికే దాని కాబట్టి కర్మ మనకు ఉంటుంది కర్మతోటే మోక్షాన్ని పొందుతారు కర్మ దేశంలోనే దేహత్యాన్ని దేవముక్తులు అవుతారండి దేవముక్తులు అయితే కర్మ లేకుండా అలాగే స్థిరాపృతి అయిపోతారు స్థిరైపోవాలి రాయి అయిపోయిన శాపాలు ఉంటాయి చూడండి అలా రాయైపోయారు అని ఒక శాసనం ఉంది అని చెప్తారు అలా రాయైపోతే ఇంకా కర్మ కానీ అలా ఎవరో అయిపోదు ఈనాడు అయినా సో కాబట్టి కర్మ ఉంటుంది మరియు జనక మహారాజు గారు మోక్షాన్ని పొందారు జీవవృత్తుల్లో లెక్కేస్తారు జనకం శ్రీకృష్ణ ఎగ్జాంపుల్ ఇస్తున్నారు శ్రీకృష్ణ ఎగ్జాంపుల్ ఇస్తే శుభులు ఏం చేస్తారు తన తన శాఖగా ఇస్తారు కానీ శుభుడు ప్రమేజ్ సో తన లాంటి వాళ్ళు ఒక ఎగ్జాంపుల్ తాను ఒక స్త్రీ లేక శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు అంటే ఆ వంశాల ప్రవణిగా అనిపిస్తే ఏదో కులాన్ని నేను హైలైట్ చేస్తున్నాను అనుకున్న భావించండి ఆ వంశాలు అలా ఉన్నాయి క్షత్రియ వంశంలో యాదవ ఎది వంశంలో సో ఆయన సో ఈ వ్యక్తి ఈ విధా take up the job of expect వంశంలో సంహరించిన మనుషులు తీసుకుంటుంది ఆ ముఖ్యరాజ్యానికి అతను ఫీల్ అవుతాడు కానీ తాను అభివృద్ధి అవ్వకుండా సుందరసేన మహారాజు అంకితం ఇంకేమైనా సంక్షేమం చేసినాడే కానీ తను అంగీకరణ చేస్తుంది ఆయన ప్రసాదం లేకపోతే ఆయన కింద వ్యాసం కూడా ఆయనే కింద వ్యాసం ఆయనే కట్టే సో ఆయన కూడా రాజీవ్ గారు రాజీవంతు గారే మహారాజు గారే కాబట్టి తన సాటి గారిని జనకుండా జనకు జనకు ఆయన జీవనం దేవుని అయినా కూడా ఆయన రాష్ట్ర రాష్ట్ర కార్యాలయం తప్పనిస్తూ ఉంది కర్మతో పాటు కర్మలైనది సంసిద్ధి ఆస్తిక సంసిద్ధి ఆస్తిక మోక్షాలు పొందారు ఆత్మజ్ఞానం వల్లనే మోక్షాలు పొందుతారు కానీ కర్మ తోడుగానే ఉంటుంది కర్మ అనుభవ కర్మ పక్కనే ఉంటుంది కర్మ ఎక్కడికి పోదు సో తృతీయాల భక్తికి అప్రధానంలో తృతీయాన్ని ఒక కాలం వాక్యం ఉంటుంది అప్రధానంలో తృతీయాన్ని గుర్తున్నాం దానికి దృష్టాంతం ఏంటంటే పుత్రేణ సహాగత స్థిత అని దృష్టాంతం తండ్రి గారిని వివాహానికి ఆహ్వానిస్తే ఆయన వివాహంతో భోజనానికి ఆహ్వానించారు తండ్రి గారు ఆహ్వానిస్తే ఆయన పిల్లవాడిని వెంటబెట్టింది పిల్లవాడికి వేరే ఆహ్వానం ఉండదు తండ్రిని ఆహ్వానిస్తే పిల్లవాడికి రావచ్చు వెనకాల రావచ్చు పిత ఆగత ఇక్కడ అతిథి స్థిత పుత్రేణ సహా ఆగత తృతీయ సహ కూడా ఉండాలి తృతీయ ఒక్కటే కదా సహ సహప్రయోగం సహతో పడతాం సో కర్మణ అంటే కర్మణ సహ కర్మ పక్కనే ఉంటుంది మోక్షాన్ని పొందుతారు ఈ కర్మ మోక్షంతో మోక్షం పొందినా కూడా ఆ జీవన వ్యక్తుల యొక్క జీవితంలో కర్మ ఉంటుంది ఏదో కర్మలు చేసుకోవాలి అలా చెప్పచ్చు లేకపోతే విషయాలను గురించి తెలియదు నేతృత్వాన్ని చెప్పదలుచుకున్నట్లయితే చేతులు కర్మ చేత మోక్షాన్ని పొందేరు అంటే మోక్షాన్ని పొందడంలో కర్మకి హేతువు అని కనుక చెప్పినట్లయితే పరంపరగా హేతువు అని చెప్పాలి ఈ సంసిద్ధి అనేది సిద్ధి లేదు సంసిద్ధి లేదు అలాగే లేకపోతే సిద్ధే రెండు రకాలు సో ఎలాగంటే రెండు సిద్ధిలో సిద్ధిలోనే రెండు స్టేజెస్ ని శ్రీకృష్ణుడు దేవుడు అభివృద్ధిలో చెప్పారు దాన్ని ఇక్కడికి తీసుకొని అనుభవిస్తారు అంతేకాదు కర్మ వల్ల మోక్షం అవుతుందని చెప్పకూడదు నేను ఇదంతా ఏం చెప్తున్నానంటే కర్మలో మోక్షం వచ్చిందని అర్థం చెప్పకూడదు జ్ఞానాలయం తెలియదు మన మౌలిక సిద్ధాంతం దానికి విరుద్ధంగా వెళ్ళకూడదు విద్యా వ్యవస్థను పడుతుంది కాబట్టి సిద్ధి రెండు రకాలు సంకట భాషలో చెప్తారు నేను ఇంకా చెప్తున్నాను సిద్ధి రెండు రకాలు ఒకటి ఏంటంటే అంతఃకరణ సిద్ధి అదొక సిద్ధి సో పద్మూడు సో ఒక ప్రవృత్తి భూతానం ఏదో సర్వమిదం స్వకర్మణ తమభ్యస్య సిద్ధిం ఉన్నది మానవ అది సిద్ధి వస్తు సిద్ధి నెక్స్ట్ శ్లోకం సిద్ధిం ప్రాప్తో యథా బ్రహ్మ తథాత్మోతి నిజోహమే సిద్ధిం ప్రాప్త బ్రహ్మ ఆత్మోతి సిద్ధిని పొందిన వారు బ్రహ్మను పొందుతారు అంటే బ్రహ్మను పొందుతున్నది నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ సిద్ధి బ్రహ్మజ్ఞానము బ్రహ్మము సాక్షాత్కారమే మోక్షం ఆ మోక్షానికి ముందున్నది సిద్ధి అటువంటి సిద్ధి సో ఇక్కడ శుద్ధి శబ్దానికి అర్థం అంతఃకరణ శుద్ధి అంతఃకరణ శుద్ధి ఏమో సిద్ధిస్తుంది కర్మవుతుంది ఎలా చేయాలి కర్మని యస్మాత్ అసంతత్వం సాధ్యం కర్మ సమాచార అది వాక్యం ఆ వాక్యాన్ని మహావాక్యం మహావాక్యం కాదు ఇంకా కర్మ కర్మశాస్త్రాన్ని అంతనే బోధించేటువంటి వాక్యం సమాచార అంటే సంయతాచర కర్మను చక్కగా చేస్తుంది కర్మను చేస్తే ఇంకా మళ్ళీ ఎవరు దాంట్లో తేడా చూపించే సత్తు చూపించడానికి నేను ఈ విధంగా చేయాలి ఇక్కడ మనం ఎంత చేసామంటే నిజంగా తప్పు ఏంటంటే ఎవరు అన్నానికి మంచిగా ప్రయత్నించాలి లేకపోతే మాట్లాడుకుంటాను పుస్తకం ఎందుకంటే నష్టం లేదు లోకంలో చాలా పుస్తకాలు నువ్వు పుస్తకం తప్పు అయితే ప్రమాదం ఉంది సమాజం వల్ల ముందు నడుస్తూ ఉంటుంది తెలిస్తే మటుకు వీళ్ళతో చేయాలి దీన్ని తోగితే దీన్ని సక్సెస్గా ఉంది పాఠం చెప్తే ఉత్సాహంగా లోకం అంతా తెలుసుకుంటాం చదువుకుంటే అలాగే చదువుతాం చేస్తే శుభ్రంగా చేయాలి హాస్లాట్ చేస్తాం మన దేశం ఎంతవరకు అభివృద్ధి చెందడానికి కారణం ఏంటంటే అంత హాస్లాటెడ్ వర్క్ కనవసడం నిజానికి పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ అని అంటారు ఈడబ్ల్యూ డివిజన్ అంటారు పబ్లిక్ ఇండియాలో public works uniformly of too quality a formally of poor quality చాలా ముఖ్యమైనది ఎలాగంటే క్రితం క్రితం సంవత్సరం కావాల్సిన లైన్ సమీకరణానికి hundred and thirty kilometres distance line చేశారు line canal line canal line ఎందుకు చేస్తారు వాటర్ సీకేజ్ కంట్రోల్ చేశారు వాటర్ సీకేజ్ రెండు రకాల నష్టాలు కలిగిస్తుంది ఎందుకంటే వాటర్ లాస్ రెండు ఈ జనాలు మొత్తం ఉన్న సేవలో నీరు ఎప్పుడూ లేదు అది మార్షల్ ఆర్ట్స్ కింద కనబడతారు ఎప్పుడూ లేదు సేవలో స్థితి ఈ ప్రాబ్లం సొల్యూషన్ ఏంటంటే కెనాల్ దొరకని సిమెంట్ చేయాలి లైన్ సిమెంట్ లైన్ చేయాలి అది చేసే హండ్రెడ్ ఫిఫ్టీ కిలోమీటర్స్ పొడవు చేశారు ఒక్క వర్షాకాలం సీజన్ అయ్యేప్పటికీ మొత్తం లైన్ అంతా పోతుంది ఏమీ లేదు మళ్ళీ ఓపెన్ చేస్తూ ఉన్నాం మళ్ళీ చేయాలి అలా చేయటం దేశం అభివృద్ధి వస్తుందని అలా వైద్యం మీద రుణం తీసుకొచ్చి ఇలాంటి పనులు చేస్తున్నాం తర్వాత ఎత్తిపోతల పక్కన ఉంటుంది నా పేరు గుర్తులేదు దేవాభివృద్ధి దానికి ముప్పై ఏడు కిలోమీటర్ల పైప్ లైన్ అంటే వాటర్ లైన్ లిఫ్ట్ లిఫ్ట్ చేసిన లిఫ్ట్ చేసి ఆ పైప్ లైన్ ద్వారా సప్లై చేస్తారనమాట హండ్రెడ్ థర్టీ ఇక్కడ లిఫ్ట్ ప్రకరణ అంతా రెడీ కావాలి ముందే ఈ పైప్ లైన్ రెడీ అయింది ఇది రెడీ కావాలి ఇది కోఆర్డినేషన్ లేదు ఈ ఇది వరకు కోఆర్డినేషన్ లేదు ఏదో వాడు వెళ్ళి అయ్యి నీళ్లు ఉచ్చిపోసేప్పటికి ఈ పైప్ లైన్ అంతా పెట్టేది పూర్తిగా కొలాక్స్ చేసిన స్ట్రంబులు అయిపోయి ఆ వాళ్ళు ఊరిపోయి ఎక్కడికక్కడ ఇంకా ఆ పైప్ లైన్ లో నీళ్లు పోస్తే అది ఆ వెళ్ళదు ఆ అభివృద్ధి కాదు ఎక్కడికక్కడ నేర్చుకుంటుంది అందువల్ల ఈ విధంగా ఆశిస్తారు ఎందుకంటే మళ్ళీ ఆ పైప్ లైన్ అంతా ఊరదీసి కొత్త పైప్ లైన్ ఎందుకంటే దేవుడు పూర్తి బయటకు చేశారు అలా తీసుకొస్తారు కర్మ సమాచారం సిద్ధంగా చేయాలంటే దానం చేసి ఉంటారు సమాచారం కార్యం కర్మ సమాచారం నిత్యకర్మనే చేయాలి కామ్యకర్మలు చేయలేదు ఎందుకంటే కామ్యకర్మలు చేయడంలో ఎంత ఇబ్బంది అంటే అది పర్ఫెక్ట్ గా చేయాలి ఏదైనా తేడా దాని సాఫ్ ఖర్చు పదిహేను కాదు దాని మీద వ్యక్తిగతంగా మీరు ఎన్ని సాఫ్ ఖర్చు చేసినా పర్లేదు సందర్భం నుంచి అన్ని సాఫ్ ఖర్చు చేయాలి కానీ సాంఘికంగా అలాంటి వేషాలు ఉంటాయి తర్వాత అపరాధం చేయకూడదు ప్రతివాయం వస్తుంది సంగీతంలో అదే ఇబ్బంది అండి ఇప్పుడు ఇంట్లో వివాహం అవుతుందండి ఒక అతన్ని ఎలక్ట్రిక్ అరేంజ్మెంట్ లైట్ అరేంజ్మెంట్ చేయడానికి నేను రోజుకి ఐదు వందల రూపాయలు తీసుకొచ్చి రెండు రోజులు పెట్టాను ఐదు వందలు వెయ్యి తీసుకున్నాను వాళ్ళు ఆ పని సరిగ్గా చేయలేము ఏం చెప్తారు జగన్ అది బీజేపీ అంటే వీళ్ళు తెలిసి ఏమి అలా కాకుండా వీళ్ళు తెలుసుకున్న మీ ఫ్రెండ్ ఏమో నువ్వు వివాహం చేసుకుంటున్నావు నేను ఒక సేవ చేయాలనుకుంటున్నాను నా పరిస్థితి నేను బాగా వచ్చు కాబట్టి ఆ బీజంగా నేను మీకు సర్వీస్కొని చేస్తాను అని వచ్చి చేస్తాను అతను ఎవరు చేస్తాను ఆ చేసిన సందర్భంలో ఒక చోట సరిగ్గా బంధు వెళ్ళలేదనుకోండి లేకపోతే వీళ్ళు వదిలేస్తారా లేదు మనకపోతే ఏదో కొద్దిగా ఎందుకంటే అతను సేవగా చేస్తున్నాను అనిపిస్తే అతను మీ దగ్గర పూర్తి తీసుకుని తీసుకు సేవ చేస్తున్నాను సేవ చేసినప్పుడు ఇండౌన్ గోన్ ఫైట్ ఇస్తున్నాను అలా కాకుండా ఫీజు తీసుకు చేస్తే ఇండౌన్ ఫైట్ ఇస్తున్నాను దేవుడు కూడా అలాగే ఉంటాడు మీరు కామ్యకర్మ చేస్తే అది పర్ఫెక్ట్ గా చేయాలి హ్యాపీ హీజ్ అఫెక్ట్ ఏమి ఇలా చేస్తున్నారు కానీ నిత్యకర్మ నిష్కామంగా చేశారనుకోండి దేవుడు కూడా తీసుకున్నట్టు చేస్తారు అర్థం లేదు అది వ్యవస్థ కాబట్టి కావ్యం కర్మ నిత్యకర్మలే చేయాలి కామ్యకర్మలు అవుతుంది తర్వాత అసక్తంగా చేయాలి కర్తృత్వం లేకుండా భోక్తృత్వం లేకుండా చేయాలి ఇలాగ ఇలాగంటే కర్మ మన తోడుగా ఉండాలి జీవన్ముక్తి కూడా వాళ్ళతో ఒకే ఉంటుంది కర్మ ఇటువంటి కర్మ అటువంటి వాళ్ళు జీవన్ముక్తుడైతే ఇటువంటి కర్మ వాళ్ళతో పేరు ఉంటుంది నిత్యకర్మ చక్కటి కర్మ కర్తృత్వ భోక్తృత్వం లేని కర్మ వర్గబాటే తోడుగా ఉంటుంది తండ్రి రకాల పిలవడం కర్మలైనది సంసిద్ధి మాస్తిక జనత జనకుడు అలాంటి కర్మ చేశారు జీవన్ముక్తుడు కానీ కర్మ ఇటువంటి కర్మ చేస్తున్నారు అదొక అర్థం లేకపోతే జనకుడు ఆత్మజ్ఞానం కావడానికి ముందు ఇటువంటి కర్మలు చేశారు ఆ కర్మ యొక్క బలం చేత అంతఃకరణ సిద్ధి అనే సిద్ధిని పొందారు ఉంది తర్వాత ఆత్మజ్ఞానాన్ని అలా కర్మలందరి ఇంటికి మానసిక జనత జనతుందంటే అశ్వపతి అందరూ ఇవన్నీ చెప్తున్నామో నేను చెప్పాను నేను కదా అన్నట్టున్నాను ప్రహ్లాదుడు ధ్రువుడు ఇసు చక్రవర్తి జనత మహారాజు వీళ్ళందరినీ కూడా ఈ కేటగిరీలో ఆధునిక కాలంలో స్వామి వివేకానంద రామకృష్ణ పరమహంస భగవాన్ నిరమహర్షి స్వామి రామతీర్థ ఇలాంటి కానీ నిసర్గదత్త మహారాజ్ ఇటువంటి ధృవతారమైన మహాత్ములను జీవనమిస్తున్నారు భారతదేశం యొక్క మహాన్యాయం ఏంటంటే ఒకవైపు బ్రిటిష్ వారు పరిపాలిస్తున్నప్పటికీ ఇటువంటి ధృవతారలు రవీంద్రో యోగా భావేగా మహాత్మా గాంధీ ఎంతమైన మహాత్మా ప్రతి వాళ్ళు కూడా జీవనమిస్తున్న కార్యక్రమం లేదు మహాత్ములు గెలాక్సీ అంటే మహాత్మా అలా వస్తూనే వచ్చారు వీళ్ళందరూ కూడా జన్మించినారు వాళ్ళ జీవితాలు మీరు తీసుకున్నట్లయితే వాళ్ళ జీవితాల్లో కర్మ అవుతుంది తోడుగా ఉంటుంది కామ్య కర్మ చేసేవాడు కర్మ కాదు కర్మ కాదు కామ్య కర్మ చేసేవాడు కర్మ చేస్తూ ఉంటుంది ఇంకా ప్లేరు జీవన్ అలా జరిగింది అలాగే వీళ్ళు ఎవరికి మాస్టర్ కర్మ చేసే దాంట్లో రెండు రకాలు ప్లేరు కర్మ చేస్తారు మాస్టర్ కర్మ చేస్తారు వైద్యులు ఉంటారు పొలంలో దిగి పొలంలో దీనితో ఉంటాడు లేకపోతే పని చేస్తూ ఉంటాడు ఒక పది మంది కూలీని పెడుతుంది ఇప్పుడు పది కూలీలు ఆ వైపు పనిచేస్తున్నారు పదకొండు మంది పనిచేస్తున్నారు దీంట్లో మాస్టర్ వర్క్ చేసిన వర్క్గా వర్క్ చేస్తాడు రైతు నేను వర్క్ చేసినట్టుగా లేదు అలాగా అలాగా నిష్కామంగా కర్మయోగానుష్ఠానం చేస్తే it is like working like master కామ్య కర్మలు చేయటం అంటే వర్కింగ్ అయితే స్లేట్ కూలికి కర్మ చేసినట్టు ఫలం కూలి పని చేసినట్టు స్వంత పని చేసుకున్నదానికి కూలి పని చేసినదానికి ఎంత తేడాలో నిత్య కర్మకి కామ్య కర్మకి అంతేడా కాబట్టి ఆ విధంగా నిత్య కర్మానుష్ఠానం చేసినట్లయితే కష్టాలు అనుకుంటారు మోక్షాన్ని పొందుతారు అది ఒక హేతు కర్మ చేయాలి అలా చేస్తారు కర్మ ఎందుకు చేయాలని అడిగారు రైతులు అది అయితే దానికి రిప్లై ఏంటంటే వైనాట్ అని ప్రశ్న యోగ్యమైన కర్మని ఎందుకు చేయాలి అని కాదు ప్రశ్న వైనా ఎందుకు చేయరాదు అని ప్రశ్న మనం ఇలాంటి ప్రశ్నలు కొన్ని సందర్భాల్లో వేస్తారు ఎవరో ఒక అడిగారు వై రాహుల్ గాంధీ నేత చక్రవర్తి అని అడిగారు అయితే సమాధానం చేశారు వై నాట్ అని సమాధానం ఆ ప్రశ్న అడిగాను you will feel the నేను నాకు గుర్తుకొచ్చింది మేము అలాగే చెప్తాం అన్నమాట వైద్యుడు కర్మ అని అర్జునుడు అంటే శ్రీకృష్ణుడు వైనాడు కర్మ నిత్య కర్మ దగ్గరికి వచ్చేసరికి వైద్యుడు అని ప్రశ్న వేస్తాం ఇప్పుడు ఒక బ్రహ్మచారు వాళ్ళ నాన్నగారు పరిహారం వాళ్ళ తాతగారు చేసేవారు ఇవన్నీ చేస్తున్నారు కొంతకాలం అయిన తర్వాత నన్ను అడిగారు ఎందుకంటే సంఘం నేను చేయలేదు అంటే సంఘం ఎంతకాలం నుంచి చేస్తున్నాను పదేళ్ళ నుంచి చేస్తున్నాను ఇప్పుడు నువ్వు అడగాల్సిన ప్రశ్న ఎందుకు చేయాలని కాదు నేను చేయాలన్నాడు ఎందుకు మానే చేయాలి అని ప్రశ్న పదేళ్ళ నుంచి చేస్తున్న కర్మ ఎందుకు మానేయాలి మానేయడానికి సరైన హేతు ఉండాలి పదేళ్ళ నుంచి అభ్యాసంగా చేసుకొస్తున్నాడు నేను తండ్రి చేశాడు తాత చేశాడు ఇప్పుడు మానేయడానికి హేతు ఉండాలి కానీ చేయడానికి హేతు వస్తున్నాడు ఇదే చెప్పి కాబట్టి ఎందుకంటే ఇంకా నా విధానం బాగా ఉంటుంది కానీ నాకు తెలుగు తెలియదు మొదటిలేదు అంటే ఇంకా ఇప్పుడు నువ్వు జీవితం నువ్వు రోజు మొత్తం కదా నువ్వు వెనక్కి చూస్తావు నీ జీవితాన్ని వెనక్కి చూస్తావు ప్రతి రోజు తమలో పనులు చేస్తుంటావు కదా ఫలాపేక్ష లేకుండా చేసిన పనులు నీ జీవితంలో ఎదురున్నాయో నాకు అంటే వెనక వెతికి కాగా పంచి కాగా వెతికి చూస్తే దూరం ఫలాపేక్ష లేకుండానే చేయాలి కర్మ ఏమి ఉద్యోగం చేస్తుందో ఫలాపేక్ష ఉంది అన్నింటిలో ఫలాపేక్ష ఉందండి ఆలోచించే సంధ్యానం ఒకటి ఏం చెప్పారు అందుకోసం ఎందుకంటే జీవితంలో ఫలాపేక్ష లేకుండా ఫలకృష్ణ లేకుండా కర్మలు చేయుట అనే సంస్కారాన్ని నిలబెట్టుకోవాలి లేదు ఆ సంస్కారాన్ని మనం నిలబెట్టుకోవాలి అది మళ్ళీ రావ కావాలంటే రాదు ఎన్నో సంస్కారం కనుక దాన్ని మధ్యలో పడుకోవడం కోసం కర్మలు చేయాలి జనకాదులు అలా తీసుకుంటే అసలు విధానంటే గర్జన మీరు కూడా మీకు అర్థం విధానం తెలియని అభిప్రాయం అది ఒక హేతు సంస్కృతి సంగ్రహం ఇంకా సెకండ్ హాఫ్ లోక సంగ్రహమే ఆపి సంపత్తిని తప్పుతున్నది నాకు వెళ్ళి నేను గంటలుగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను లోక సంగ్రహమే ఒక మాట లోకసంగ్రహము అంటే ఒక ఆయన నేను ఎప్పుడు ఏమని చెప్పారంటే లోకేభ్య లోకం అంటే మనుషులు లోక చింతనకి మానవులు లోకేభ్య ధనస్య సంగ్రహం అని చెప్పారు లోకేభ్య అంటే పంచులు జన్ముల నుండి ధనము సంగ్రహించడం సంగ్రహించడం ప్రోగు చేయాలి జన్ముల నుండి ధనమును ప్రోగు చేయుటకు కర్మను చేయగలరు అని చెప్పారు మహాత్ములు అంటే నేను చెప్పింది అభిషేక్తి కాదు లేకుండా ఓ మహాత్ముల ప్రశ్న ఆ మహాత్ముడు అంతకు ముందే ఒక ఫైవ్ డేస్ యజ్ఞం ఫైవ్ డేస్ యజ్ఞం నారాయణ యజ్ఞము సుదర్శన యజ్ఞము లేదా రామయజ్ఞము కృష్ణ యజ్ఞము రుద్రయజ్ఞము తొలి యజ్ఞము ఏదో పేరు పెట్టి యజ్ఞంలో హోమాలను చేస్తూ ఫైవ్ డే యజ్ఞం చేసి ఆ సందర్భం నన్ను ఆహ్వానించారు ఏదో ప్రసంగానికి నవగంతో వచ్చాయి అంటే అయింది అంతరంగంలో మాట్లాడుకుంటున్నాను కావాలని నేనేమి ప్రశ్నించిన చెప్తున్నాను లేదు ఆ ప్రశ్న అవ్వాల్సింది ఎవరు ప్రశ్నిస్తే సమాధానం ఈ ఫైవ్ డేస్ లో expenditure four point five lakhs and receive reception receipts receipts ఉంటాయి అలాగా దంపతులు కలిసి తీసుకుంటే ఐదు అనుకుంటారు ఇలాగే ఆర్థిక సేవలు తీసుకుంటుంది విద్య పత్రికలు యుద్ధం ఆ యుద్ధంలో కొన్ని సేవలు అవుతాయి అంత కామం అంత యుద్ధంలో సేవలు ఉంటాయి సేవలు శ్రద్ధాలు సేవలో పాల్గొనవచ్చు అని ఎక్కడైనా చూసారా పట్టించలేదు ఆ సేవలు సంపతి సమేతంగా మీరు పూర్తి చేసుకుంటే లేదు అనుకుంటారు కేవలం మీ పేరు కోరుతున్నామో చెప్పాలనుకుంటే నూట అంటే ఇలాగే సేవలు ఉంటాయి ఇవి రిసీప్ట్స్ ఉంటాయి ఈ receipts five lakhs five lakhs six lakhs receipts కాబట్టి expenditure four point five lakhs receipts six lakhs కాదు ఫైవ్ డేస్ ఎగ్జిట్ చేయడం వల్ల మనకి వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఎగ్జింది దీన్ని లోక సంగ్రహము లోకవిగ్రహ ధనం జనుల నుండి ధనాన్ని సంగ్రహిస్తున్నారు నేను కాకినాడ వెళ్ళాను ఐదు రోజులు పాఠం చెప్పడానికి వెళ్ళే ముందు నా దగ్గర పైసలు ఎన్ని ఉన్నాయని చెప్పాను నా దగ్గర ఏడెనిమిది వేల రూపాయలు ఏదో ఏదో ఏదో రకంగా ఉన్నాయి ఎలా ఉన్నాయని మీరు అడగదు అవన్నీ ఆ ఏడెనిమిది ఎన్ని రూపాయలు అంటే అన్ని సంఖ్యలో ఆ సంఖ్య తలమని చెప్పి పడుతున్నారు ఆయన కాకినాడ కాకినాడ నుంచి మళ్ళీ వాపసు ఐదు రోజులు పాఠం నాతో పాటు ఇంకో కాకినాడ వెళ్ళి వస్తున్నారు కదా what is your net receiver అందుకే నేను ఇస్తానండి ఫోన్ అయిపోతాను నేను seven point five thousand rupees continue చేస్తూ కాకినాడ వచ్చాను వచ్చేసి అని నేను ఇది విశాలమైనటువంటి కంఫర్టబుల్ రిజర్వ్ కంపార్ట్మెంట్ లో కూర్చొని ఉన్నాము కాకినాడ నుంచి రాజమండ్రి దగ్గర ఖాళీగా ఉంటుంది రాజమండ్రిలో ఇస్తారు నేను ఉన్నాము నేను ఆయన ఇద్దరమే ఉన్నాం ఎక్కడ పెట్టి చూస్తే త్రీ పాయింట్ ఫైవ్ థౌసండ్ ఎందుకండి నాలుగు వేల లక్షణం ఏంటంటే అంటే వాళ్ళకి దక్షిణ ఎందుకంటే అడిగితేనే అంటే కాదు వాళ్ళు ఇష్టం అది ఎందుకంటే వాళ్ళు ఇంటికి చేస్తారు ఏంటంటే ఇంకా ఏదో ఖర్చులు వచ్చాయి ఖర్చులు వస్తారు నేను యాంటిసిపేట్ చేసే సంఖ్యలో వెళ్ళిపోయాను ఏదో ఎవరో ఎవరికి కావాలో లేకపోతే అక్కడ అన్నదాన సమాజం ఏదో ఉంది వాళ్ళు కలిసి ఇలాగ నాకేమో నామకరణం ఖర్చు ఆ ఖర్చు అయిపోయి ఈ లెటర్ వేసి కాకినాడ వేలు నాలుగు వేలు ఉండి వచ్చింది మీకు నాలుగు వేలు నష్టం నెగిటివ్ పాజిటివ్ ఈ కాకినాడ వెళ్ళకపోతే మన దగ్గర ఏడు వేల ఐదు వందల రూపాయలు వెళ్ళడం ఇంకా ఘాటా పడింది ఇది లోక సంగ్రహానికి ఆశ్రయించింది దీని మొత్తం అన్ని ఎగ్జాంపుల్స్ చెప్పేసాను లేదంటే కష్టమని కాదు ఇదే ఎగ్జాంపుల్ ఇదే ఎగ్జాంపుల్ కాబట్టి ఇలాగా లోక సంగ్రహం ఇది కాదు లోక సంగ్రహం న్యాయం కాదు కదా కొత్తగా చేయకూడదు కానీ లోక సంగ్రహం ఏంటంటే లోకమే నన్ను చెప్తానికి మహాత్ములు చాలా విస్తృతమైన అర్థాలు చెప్తారు ఈ లోకంలో అందరి మనుషులు వస్తాను ఉన్నారు లోకులు అందరూ వస్తాను ఉన్నారు లోకం అంటే బహుమతి లోకాన్ని సౌకర్యం చేస్తుంది జనులను సమీకరిస్తారు జనులు అందరూ వస్తాను ఉన్నారు లోకంలో కొంతమంది కర్మ మార్గంలో ఉంటారు కొంతమంది ఉపాసకులు ఉంటారు కొంతమంది జ్ఞాననిష్ఠ గల వాళ్ళు ఉంటారు కొంతమంది నాస్తికులు ఉంటారు నాస్తికులు కూడా మనం సంగ్రహించాలి అలా మొదలవుతుంది అందుకోసం మనం పెట్టి పెట్టుకోకూడదు నాస్తికులు వాళ్ళతో మాట్లాడాలి అనుకోండి వాళ్ళందరూ సంగ్రహించదు కదా సో ఒక నాస్తికులు ఒక గుడివాడు నాస్తిక సంఘంలో నేను నేను గుడివాడు నాలుగు రోజులు నాలుగు సార్లు వెళ్ళాలి ఆయన ఆఖరికి నాస్తికం మానేసి జీవితం జరుగుతుంటే నాకు శిక్ష ఏర్పాటు చేశాను నాకు దృష్టికి నన్ను దృష్టి కనిపించారు వీళ్ళ మిగతా దృష్టి క్యాన్సర్ చేసి నేను వెళ్ళాను వెళ్ళి వ్యక్తికి వెళ్ళగానే ముందు వ్యక్తికి లేవచ్చుగా ఆయన ఉన్నారు పార్వతీజ చేస్తా ఉన్నాయి అంటే అక్కడ ఎవరో కనుక్కున్నా సన్యాసి వస్తే ఏం చేయాలి పార్వతీజ చేస్తాను నేను ఎందులో పార్వతీజ ఉంటాను కానీ నేను అవసరం చేస్తాను అది ఏమి ఎందుకంటే మనం ఆయన దగ్గర ఆయన చేస్తారు ఆయన కొంత సంస్కారం ఉండడం మంచిది ఆయన మొత్తం అదే చేశారు ప్రభుత్వం ధర్మానుష్ఠానం ఏం లేదు కదా చేయాలి మరి నాకు కొంత తెలుస్తుంది తెలిసేది నేను చెప్తాను మీకు ఎవరికేమో ఏదైనా ఉత్తరం వేరే కూడా అయింది వాళ్ళకి ఇది వేయించాలి ఎందుకోవాలా ఇలా చేయండి ఇలా చేయండి వాళ్ళకి చేయించాలి తర్వాత ధర్మం నిశ్చయించారు సిద్ధంగా దర్శనంలో తీసుకున్నారు సిద్ధం వచ్చారు కాబట్టి నాస్తికులు కూడా మనం సంగ్రహించాలి ఆయన నాస్తికుడు అని అలా ఉండేసుకోవాలి ఆయన మంచి పేరు అలా ఎథికల్ సో వాళ్ళలో గుణం ఉంటుంది ఆ గుణాన్ని మనం సంగ్రహించాలి వీడి శత్రువు అనే భావంతో ఉండకూడదు అలాగే ఇది స్వామిజీ దగ్గరికి ఒక మహాత్మ ఆయన దగ్గర స్వామిజీ క్లోజ్ గా ఒక ఆయన లేదా ఆయన ఆయన నామవాడు ఆయన దగ్గరగా నామవాడు ఆ మహాత్ముడి నామాల గురించి కంగారు అందరి స్వామిజీతో నామాల గురించి కంగారు పడతాయి మనవాడే కాబట్టి నామాలలో మనకి ఇతర నామాలు సంగ్రహిస్తారు కాబట్టి ఇది ఎవరి విహతి ఇది ఇప్పుడు ఇక్కడ ఇవ్వడం ఇదే ఇక్కడేమో మధ్యలో ఏదో దేవతాల నుంచి దేవాలయం ఇక్కడ కాంపోజ్ గారు ఇక్కడ జన్మిస్తున్నది ఇలా సంగ్రహించాలి ఏదో ఈ రెండు కోర్సు కళాభావంలో ఉన్నట్టుగా ఉండకూడదు ఇదే లోక సంగ్రహం ఇంట్లో ఎదుగుతుంది అందుకోసం కర్మ చేయాలి లోక సంగ్రహం కర్మ చేయాలి అంటే you work for the whole don't work for the individual self అసలు మనిషి అనేవాడు ఒక ఐసోలేటెడ్ ఇండివిజువల్ కాదు man is not isolated individual కాదు తక్కువ అభిప్రాయం మనకు అలాంటి అభ్యోగం మనం తెలుస్తూ ఉంటాం ఎవరు చేయాలంటే isolated individual is not an isolated individual ఎవరు చేయాలి ప్రాసెస్ ఆఫ్ ది హోల్ మొత్తం పంచభూతముల యొక్క సమాహారం ప్రతి హోల్ ఇప్పుడు ఐ ఆమ్ హియర్ హోల్ ఇస్తే సమస్య ఉండబట్టే ఈ దేహం తీసుకుని దాన్ని తీసుకుంటూ వెతుకుతూ ఉంటాం నేను తలుపుకుంటూ వెతుకుతూ ఉంటాం ఆహారం తీసుకుంటూ ఉంటాం ఉష్ణాన్ని తీసుకుంటూ వెతుకుతాం ఆకాశంలో ఇటువంటి సంచరిస్తాం మనిషి అంటే ఇప్పుడు దేవుడు అనుకోండి దేవుడు అంటే నేను ఏం లేదు ఏది ద ప్రాసెస్ ద మూమెంట్ ఇది హోల్ అలాగే మనకి మనకి ఎప్పుడు కూడా అదే సమస్య ఎప్పుడు పడిపోకూడదు ఎందుకంటే మహాత్మానం చెప్తారంటే ఈ లీవ్ అయితే హ్యూమన్ బీయింగ్ నాకైతే నిలిచింది ఒక తత్సంలాగా బతకండి హ్యూమన్ బీయింగ్ లాగా బతకాలి హ్యూమన్ బీయింగ్ అంటే లీవ్ ఇది హ్యూమన్ ఫామ్ అదే యానిమల్ అనదర్ సేమ్ బీయింగ్ ఇది అనదర్ ఫామ్ పక్షి సేమ్ బీయింగ్ ఇది అనదర్ ఫామ్ ఘటము same it is non being ఆ బీయింగ్ ఇది గమనిస్తాం అమృతాలు మారే తప్పితే బీయింగ్ సద్రూపంలో మాత్రమే కాబట్టి మనిషి అన్నవాడు is access of the home is not isolated individual ఈ సత్యాన్ని గుర్తించటము గుర్తించి హోల్ కోసం సమష్టి కోసం వర్క్ చేయడం లేదు లోక సంగ్రహాన్ని అందరినీ మనం సంగ్రహించాలి ఎవరిని కూడా విరాధనలు చేయకూడదు ఐడియాస్ ని నెత్తినే పెట్టుకునేకోవాలి it is not accepting idea ideas కాదు ఐడియా ఐడియాస్ మనిషి కాన్సెప్చువల్ రిజల్ట్స్ లో బతుకుతూ ఉంటాం మనుషులు నేను చాలాసార్లు అంటూ ఉంటాను సో కొత్త కొత్త ఐడియాస్ ఎవరు పడుతుంటారు అలాంటి ఐడియాస్ ని నేను యాక్సెప్ట్ చేస్తాను ఒక ఆయన వస్తాను వచ్చి ఈ దేవ ఇక్కడ నవ్వుకోవడంలో ఉండాలన్నా నేను ఇలా ఇలా దర్శనం పర్సనాలుగా ఐడియాస్ ఉన్నాయి నేను రండి ఆఫీస్ లో ఉంటుంది కదా ఈ డోర్ తీసేటప్పుడు ఆ డోర్ తీసేటప్పుడు ఎలా ఉంటాం దేవుడు ఏదో పిల్లలు కానీ డోర్ తీసేసి ఇంట్లో దగ్గర ఇంట్లో దగ్గర డోర్ దగ్గర పెట్టుకుంటే రెండు మనుషులు వచ్చి పదవి కొట్టి పనులు కొట్టి పెట్టాలి అది ఎలా పిలిచిన అన్నీ ఎవరికే ఉంటాయి మీరు అలాంటి సలహాలు ఇవ్వాలి మీరు ఇవ్వాలి వెళ్తాం బట్ నాట్ యువర్ ఐడియా అలాగే నేను ఒకసారి విమానంలో ప్రయాణం చేస్తున్నాను నా పక్కన ఒక స్త్రీ కూర్చున్నాను క్యాథలిక్ స్త్రీ స్ట్రీట్ కనబడుతుంది దోషం అయితే కనబడుతుంది దోషం I love you and I welcome మీకు ఏ కావాల్సి నేను చేస్తాను నాకు నేను ఏదో మాట్లాడతాను ఏ దోషం అయితే కనబడుతుంది ఇక నేను నేను భారతదేశంలో రాముడు ఏంది కృష్ణుడు ఏంది నీకు ప్రేమ ఉండాలనుకున్నాను ద్వితీయులు ప్రేమ ఉండే నేను చెప్తాను మీ లోక్ ప్రేమ అయితే లోక్ ఐ లోక్ ప్రేమ ఐ హిందూ మహాత్ములందరూ క్రైస్తవం ఎదురు చేస్తారు సాయిబాబా సింగల్ దేవుడిని క్రైస్తూ మలయాళం సింగల్ దేవుడిని క్రైస్తవుతుంది రామకృష్ణ బ్రహ్మహంస క్రిస్టియానిటీ ఆయన కూడా అడాప్ట్ చేశారు కానీ ఆయన ఏం తీసుకోవాలి మీరు ఈ మహాత్ములు సింగల్స్ ఉంది వాళ్ళు ఏదో చేస్తారు క్రైస్తవులు బట్ దేవుడు చేస్తాను వాళ్ళు రాముని కృష్ణుని ఎలా ఏదో చేస్తారో ఆరాధిస్తారు క్రిస్టియన్ కూడా ఆదర్భావాన్ని కలిగి ఉంటారు నువ్వేం చేస్తున్నావు నీకు క్రిస్టియన్ ఆవిర్భావం ఉంది ఇటువంటి ఆవిర్భావం కాదు ఇలాంటి పవిత్రమైన సత్వగుణ ప్రధానమైన ఇంక్లూజివ్ ఆవిర్భావం కాదు నీకున్నది నీకున్నది ఎక్స్క్లూజివ్ ఒక శ్రీవారితో కన్సిడరేషన్ తోటి రాముని కృష్ణుని ద్వేషించి క్రీస్తుని పట్టుకుంటారు క్రీస్తు తత్వంలో నేను తెలియదు నేను నువ్వు నమ్మకం చేస్తావు నీ స్థాయిగా నీ సాహసం నీకు నీకు ఏం చెప్పలేదు నన్ను సమస్యగా నువ్వు నువ్వు నాలుగు నేను అది తెలుగుతాను నేను చదువుకుంటే నేను తెలుగుతాను నీకు పాఠం చదివితే నువ్వు అది జీవనకు నమ్ముతాను కాబట్టి ఇంక్లూసింగ్ లోక సంగ్రహం ఎవరిని నిరాదరణ చేయాల్సిన అవసరం లేదు ఎంత ఇంక్లూజివ్ మహాత్ములు అందరికీ క్రిస్టియానిటీ నేను ఇంత ప్రేమగా క్రిస్తే నాట్ క్రిస్టియానిటీ అంటే ఇంక్లూసివ్ గా మాట్లాడడానికి మహాత్ముల యొక్క లక్షణం చూస్తే నేను తెలుస్తుంది సో ఇదే లోక సంగ్రహమే ఉంటారు సమష్టి కోసం పనిచేయక నాస్తికించాను అందరినీ కూడా మనం సమస్య కావాల్సి ఉంటుంది సంగత్సర్థం సంగో మనాంసి జానత విన్నారా మాత్రం మంత్రం సో ఇది ఎగ్జామ్లో మంత్రాలు ఉన్నాయి సూక్తం దీనికి ఏదో పేరు విధిస్తాను గుర్తు లేదు సంగక్షణం అంటే మనం కలిసి అందులో అడుగు కలిసి చేద్దాము సమ్ డిస్కషన్ కలిసి మనం అడుగుతాం మీరు సమ్ వదర్థం కలిసి మనం మాట్లాడాలి నేనేమో రామ అంటే మీరు రేమా అన్నారు సమగ్రంగా మాట్లాడుకోవాలి అందరూ ఒకే కలిసిలో మాట్లాడాలి సమ్ వదర్థం గతంలో కథాంలో కూడా కథలు ఇది పేరు అలాగే ఉంటుంది మళ్ళీ స్థితి ప్రయోజనాలు సరిలేదు కానీ భోజనం చెప్తున్నారు నాకు ఇలా మందికి వచ్చిన సో భోజనం పని లేకపోతే ఇంకోటి అదేం కేవలం కదా నేను మళ్ళీ కొత్తగా భోజనం పని కట్టాలో వద్దని మళ్ళీ క్యాలిక్యులేషన్ చేస్తున్నాను ముప్పై ఏళ్ళు అయిపోయినా ఇప్పుడు మళ్ళీ కొత్తగా క్యాలిక్యులేషన్ చేస్తున్నాను మనం పనిచేయడం సెగ్మెంట్ వచ్చిందంటే అది కాదు ఎందుకంటే సంవరబ్ధం ఒకే డైరెక్షన్ లో మాట్లాడడం చేత కారణం ఏమిటి సంభవం మనానికి జ్ఞానత మన మనస్సుని ఒక సత్యాన్ని ఏకరూపంగా భావన చేయాలి మనసా వచ్చే కర్మ మనస్సులో ఏకత్వం ఒకే రకమైన ఆలోచన చేయాలి అంటే సమాజ శ్రేయస్సు విషయంలో ఏకరూపమైన ఆలోచన ఆ ఆలోచనకి ఏకరూపమైన ఏకరూపమైన చేస్తా ఈ మూడు కూడా ఏకరూపంగా ఉండాలి ఈ లోక సంగ్రహం సో దీంతో ఎవరిని ఎక్స్క్యూజ్ చేయాల్సింది అందరినీ ఇంక్లూడ్ చేసుకుంటే చేయాలి వీళ్ళు పెంచుతారు వాళ్ళు పెంచుతారు వాళ్ళు పెంచుతారు మీ దూరంగా ఉంది మీ దూరంగా ఉంది అనే రోజు పోయే మీరందరూ కలిగించండి ఎదిగిందని ఎదిగిందని తీసుకోవాల్సినటువంటి సమయం అప్పుడే హిందూ ధర్మం నిలబడుతుంది లేకపోతే ఎదుగుతారు నిలబడదు నిలబడి యోగ్యతలో కోల్పోతే ఇంకా నిలబడదు కాబట్టి సంగ్రహం చేయాలి ఇప్పుడు ఒక గ్రహిస్తుంది ఆయనకి ఒక నియమం రోజు ఒక భక్తుడికి భోజనం దొరికేదా నేను భోజనం చేయలేదు హరిభక్తుడికి భోజనం అప్పుడే భోజనం చేస్తాను నేను హరిభక్తులకు లేదండి ఆ సమాచారం తెలుసుకుంటే నేను హరిభక్తులని భోజనం కాబట్టి ఆయన భోజనం చేశాను కానీ ఓ రోజు ప్రారంభం ఏంటంటే ఆయనకి హరిభక్తులు ఎవరు చేస్తారు దాని కూడా అతిథే వస్తాం ఆఖరికి రెండు రెండే పుస్తకం మూడే పుస్తకం ఎవరైనా పెట్టిస్తాం తినాలని నియమం సో ఒక ఆయన తింటారు భోజనానికి రంగు నేను తింటారు ఆయన నేను సిద్ధంగా ఉన్నాను భోజనం లేదు నా భోజనంగా ఉంది మీరు నేను తింటాను ఎత్తి చూస్తున్నాడు కేంద్రీయంగా ఎందుకు జీవం వీళ్ళని అన్నారు ఏదో ఇస్తారు కదా ఆతిథ్యం ఆతిథ్యం ఏదో ఏం చేయడం మీరు హరిభక్తులు భోజనం పెట్టాలని నాకు చెప్తాం కాబట్టి మీరు హరిభక్తులనే భావంతో నేను భోజనం పెడుతున్నాను అని అనేది ఆయన దేవుడు నివేదన చెప్పి తినండి భక్తులు మనం నివేదన చేస్తున్నాం కదా అతనంటే నేను భక్తుని కాకుండా నేను నాస్తికం నేను ఏం చేయగలను ఏం నేను మౌనంలో భోజనం చేస్తాను ఇంకేం చేయాలి సో ఇతను అంటాడు ఈ మనస్సు భక్తుడికి భోజనం పెట్టుకున్నాడు అలాగే అని ఇతను భక్తుడి కాదడానికి భోజనం నేను ఎలా పెట్టుకుంటాను భక్తుడికి భోజనం నాకు అంటే అతను అంటాడు ఎదురువాడు ప్రేమతో భోజనం పెడితేనే తింటాను కానీ లేకపోతే నేను పట్టుకుంటాను కానీ ప్రేమతో పెట్టకుండా కానీ అనాదర భావంతో పెడితే నేను తింటాను భక్తుడైనా అంటే నేను భక్తుడిని కాదు నాకు ఏదైనా ప్రేమ బాగుంటుంది అని మీకు ప్రేమ లేకపోతే నీ ఆహారం నేను తిన్నాను నేను సరే నేను భక్తులు ఎందుకంటే మరి భక్తులు దొరకలేదు కదా రాత్రి ఉన్నాడు ఇంకా భక్తులు తీసుకుని నేను చెప్తుంటాను రాత్రి నిద్రపోతుంటే నిద్రలో భగవంతుడు కనపడి ఎలా నేను దేవునికి వస్తే నాకు దేవుని జరిగే అంటే నిజపడితే నాస్తికుడు ఎవరో వచ్చాడు అంటే ఆయన దేవుడు ఉంటాడు ఆ నాస్తికుడు వయస్సు ఉంటాడు ఎందుకంటే యాభై ఏళ్ళు తక్కువ ఉన్నాయి యాభై ఏళ్ళు అతను నాస్తికుడైనా నేను జన్మలు పెట్టానండి అంటే కరెక్ట్ యాభై ఏళ్ళు భగవంతుడైనా భోజనం పెట్టాడు నాస్తికుడికి భగవంతుడైనా భోజనం పెట్టాడు లేకపోతే నాస్తికుడే వదిలేశాడు అతను చెప్తాడు నాస్తికుడి హృదయంలో కూడా నేనే ఉన్నాను అది నేను గుర్తించాలి అది యథార్థమైన భక్తి అని చెప్తాను కాబట్టి నాస్తికులని అలాగా ఎవరిని కూడా కేటగరైజ్ చేసింది నాస్తికుడు వీడు తక్కువ కులం వీడు ఫలానా వీడు తక్కువ ఇలాంటి ఇలాంటివి చేయకూడదు అందరినీ తలపించాలి ఆ కర్మ ఆ రూపంగా ఉండాలి ఒక సంగ్రహం కోసమైనా కర్మ చేయాలి నా స్వార్థం కోసమే కర్మ చేయకూడదు ఒక సంగ్రహం కోసం తప్పనిసరిగా కర్మని చేయాలి సో కాలేన వాచ మనసేంద్రియుగా అధ్యాత్మనామా ప్రకృతే స్వభావ ఈ ప్రకృతి యొక్క స్వభావం దేహము ప్రకృతి కార్యం ప్రకృతి నుంచి తయారైందండి ఇప్పుడు ఇది ఒక మెషిన్ అండి ఈ మెషిన్ కావాల్సిన ఈ తయారీకి కావాల్సిన రామకీయ దగ్గర నుంచి నేటే నుంచి దీంట్లో ఉన్నటువంటి ప్రాణశక్తి ఆ మెషిన్ లో ఎలక్ట్రిసిటీ పంపిస్తే పనిచేస్తుంది మెషిన్ అలాగే దీంట్లో ఉన్న ఎలక్ట్రిసిటీ ప్రాణం లైఫ్ అదే టైం చేస్తుంది నేచర్ నుంచి భోజనం చేస్తుంది వాయు సంచార రూపంగా వాయు రూపంగా కాబట్టి మెషిన్ అన్ని ఎనర్జీ బోత్ రిలేటెడ్ చేస్తుంది ప్రకృతే స్వభావం కాబట్టి ఇది పనిచేస్తూ ఉంటుంది ఆ గుణముల యొక్క సన్నివేశం కనుక ఆ ప్రకృతి నుంచి పుట్టింది ప్రకృతి యొక్క లక్షణం దాని గురించి పనిచేస్తూ ఉంటుంది ఆ పని మూడు రకాల కర్మ ఆ ఇంత కర్మ అయేన వాద్య వాగ్రూపమైన కర్మ తర్వాత కర్మ అంటే అయితే గడపాల్సింది అవసరమైన కర్మ అవుతున్నాయి మాట్లాడటం కూడా కర్మే ఆలోచించడం కూడా కర్మ బుద్ధి అంటే ఆయన ఆలోచించడం అది కర్మ కాదు అసభావం కృష్ణ చూసుకుంటూ ఉంటాడు లేకుండా నేను చేయడం అంటూ రెండు రకాల కాబట్టి మూడు రకాల కర్మ ఉంటుంది అన్ని సమపాలలో చేసుకోవాలి లేదంతా ముఖ్యంగా కోరుకోండి కొంత యోగాన్ని కొంత ధ్యానాన్ని రకరకాల కర్మలన్నీ సమపాలలో చేసుకోవాలి కాబట్టి మూడు రకముల కర్మ ఉంటాయి ఈ మూడు రకముల కర్మ ఇంకో సెంటర్ ఉండకూడదు నారాయణ ఏంటి సమర్థడాన్ని చెప్పగలుగుతాను కారణమంటే విద్యార్థులలో యజ్ఞం మరోమి యజ్ఞం యజ్ఞత్వం ఏది ఏది ఏం చేస్తాను కర్ణం ఆ కర్ణలందరూ కూడా పరస్మై నారాయణ పరస్మై అంటే ప్రకృతంతా వ్యాపించి ప్రకృతికి అతీతంగా ఉంది ఆ పరబ్రహ్మ నారాయణ సమర్పించుకుంటాం నారాయణ అంటే ఎక్కడో పైన ఎక్కడో ఎక్కడ శాస్త్రాలు బయట అనుకోకూడదు అందుకే నారాయణ అంటే మనం పెట్టే పేరు అంటే పేరు కాదు ఈ యోగనామ పేరు అంటే అది ఉత్పత్తి వచ్చి పేరు కాదు నరాహ అనేది సకల ప్రాణులలో ఉండేవారు సకల ప్రాణుల హృదయంలో ఉండేవారు ఏ రూపంలో ఉన్నారో ఎంతో భగవద్గీత హృదయంలో ఉంటారు సకల ప్రాణులు హృదయంలో ఉంటాయి హృదయంలో ఉంటారు హృదయ గుహ సో గుహాయాంతర నేరజ్యం గుహలో ఆకాశంలో ఉంటుంది గుహ హృదయ గుహ ఎవరో హృదయ గుహలో ఎవరో ధర్మాధికారు ఒక ఆయన ఆయన హృదయ గుహలో ఉంటున్నారు అన్ని ఆయనలో హృదయ గుహలో ఉంటారు ఒక గుంట ఒక యొక్క దోమలో కూడా ఉంది అయితే దోమ కూడా ప్రబంధించుకుంటుంది ఆ విషయం దోమకి దోమగా ఉండగా తెలియకపోవచ్చు కానీ అది కూడా ఏది దశగా భక్తి ఇలా మంత్రాలు ఉన్నాయి భోగాలతో సందర్భాలలో ఉంటాయి కాబట్టి ఆ విధంగా అర్థం చేసుకుని కోరు కోసం సాంబం చేయాలి కాబట్టి అలా కమిటీ నేను బిజీ నుంచి అలా చేయాల్సిన ధర్మం ఉండదు ఒకటే గ్రహం కాదు సంతృప్తి వస్తుంది భాష్యం అంటే పైన అంటే పురు కర్మాలు చేశారు కార్యం కర్మ సమాచారాన్ని తెలియజేయాలని ఎందువల్ల అంటే ఎందువల్ల తెలియదు ఇంకో కారణం యస్మాత్య ఇంకా ఎందువల్లనంటే కర్తవ్యకరణ తెలియాలని అవసరం ఇంకా ఎందువల్లనంటే కర్మైనది క్షత్రియా విద్వాంస సంస్థ మోక్షం పూర్వ పూర్వకాలంలో పూర్వకాలంలో ఇంకా అంత ముందుగా ఉంది ఎవరెందులో వెనకాలి ఆ క్షత్రియ లేదు క్షత్రియ కులానికి సందర్భం ఏంటంటే అర్జునుడు క్షత్రియుడు క్షత్రియుడు అంటే క్షత్రియ వంశంలో పుట్టినవాడని అర్థం కదా ఈ వంశంలో పుట్టబట్టి ఫలానా అనేది ఈ మధ్యకాలంలో వస్తుంది అంతకుముందు అలా ఉంటుంది కాదు డాక్టర్ ఎవరు ఉంటారో లేదు డాక్టర్ గారు అబ్బాయి డాక్టర్ ఉంటారు డాక్టర్ అబ్బాయి డాక్టర్ ఇంజనీర్ గారు అబ్బాయి ఏ విధంగా ఉంటారు ఎలా ఉందో ఎవరు వైద్య శాస్త్రం అధ్యయనం చేశారో వాళ్ళకి డాక్టర్ అది డాక్టర్ అబ్బాయి ఏదో ఉండదు తర్వాత డాక్టర్ అబ్బాయి అయితే వైద్య శాస్త్రం ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉండదు అవసరం లేదు అల్టిమేట్ గా మీరు వైద్యం ఏం కావాలనుకోండి డాక్టర్ గారి నుంచి వెళ్ళింటారు దాంట్లో అబ్బాయి అవుతాడు అబ్బాయికి ముఖ్యంగా నాకు అర్థం చేయించుకుంటాను అర్థం చేయించుకుంటాను దాంట్లో అబ్బాయి కూడా రక్షణాలైతే శతాబ్దివ ప్రాళయగ్రహ శత్రుస్య నామాన్ని రఘోషలో వస్తుంది పాల్గొంటుంది శతాబ్ ప్రాళితే క్షత్రం క్షత్రం ఉన్న క్షత్రియ అంటే ఆపదలో ఉన్న వారిని కాపాడుతున్నారు మధ్యలో శక్తి ఆపదలో ఉన్నవాళ్ళు కాపాడాలి అంటే దుర్యోధనాథుడికి ఎదురంగా యుద్ధం చేసి దుర్యోధనాథుడి చేతిలో ధర్మరాజాలు వధింపబడకుండా ఆ అధర్మానికి అద్భుతంగా వేసి శక్తి అద్భుతం చేయాలి జనతాదులు అలా చేశారు విద్వాంసులు శక్తి వేయిందే విద్వాంసులు అంటే జ్ఞానం వాళ్ళు అలా చేశారు అలా అమలు చేస్తే సంసిద్ధి పొందడానికి ముందుకు అడుగు చేశారు సంసిద్ధి అంటే మోక్షం అని అర్థం చెప్పేసాను మోక్షాన్ని పొందారు అంటే ఇవ్వలేదంటే తమతో మోక్షాన్ని పొందేశాను అంటే భయాన్నిగా తమలో అంతఃకరణ సిద్ధి సిద్ధమైన అంతఃకరణ జ్ఞానము జ్ఞానం ద్వారా మోక్షము ఆకులు వేస్తే అనిపించకుండా అనిపించకుండా ఆకులు వేస్తే ఆ వేసినట్లు అనుభవం చేస్తారు మనం చేస్తాం అనుభవించాం అంటే అది రెండింటి మీకు అన్నవద్దు మీరు ఎన్నో ఆలోచించుకుంటున్నారు కాదు అలాగే ఇక్కడ నక్షత్రం అంటే కర్మ అది ఎటువంటి కర్మ ఏ కర్మ పడితే ఆ కర్మ కాదు నిత్య కర్మ ప్రధాన కర్మ కాదు ప్రధాన కర్మ ఎవరింటికి ఈ శక్తి విద్వానికి ఎవరైతే నష్టాన్ని చెందిన వారు ఎవరు తెలియదు దీన్ని భాష్యం అంటారు భాష్యం అంటే ప్రశ్న సమాధానం ఉంటుంది భాష దేని జగతాయ జగతాత్మపతి ప్రభుదయ జనకుడు అశ్వపతి మొదలైన వాళ్ళందరూ ఇలాగా కర్మని చేసి అంతఃకరణ సిద్ధిని మోక్షాన్ని పొందిస్తారు ప్రాప్త సంయమ దర్శనా లోకసంగ్రహార్థం కర్మణ సహైవ అసన్యస్యవతు సంసిద్ధి నాస్తి కర్మణ సహ ఆ ప్రత్యేక వృత్తికి సహా పెట్టారు సహా ఎప్పుడైతే పెట్టారో అప్రధానం లేదు ఇతరేమ సహాగత స్థిత అలా వ్యాఖ్యానం చేస్తున్నారు వాళ్ళు మొత్తానికి సంయుక్ దర్శన ప్రాప్త సంయుక్ దర్శన సమ్యక్ దర్శనము అని వస్తుంది సమ్యక్ దర్శనము అనే పదాన్ని శంకరులు చాలా ఇష్టపడతారు సో శ్రీకృష్ణుడు ఏ దిశకి సమదర్శనము అంటారో దాన్నే శంకరులు సమ్యక్ దర్శనము అని అంటారు ఎవరి భాష వాళ్ళు శ్రీకృష్ణుడు వాడిన భాషలే శంకరులు వాడాలనే రూలేం లేదు ఎవరి భాష వాళ్ళు ఎదురుబడి విధికోవడం దాని మీద మార్పు సో ఉదాహరణకు మీకు ఒక శ్లోకం ఎక్కడ ఒకే శ్లోకంలో రెండు ప్రయోగాలు ఉన్నది దీని దృష్టాంతం ఇస్తాను సో విద్యార్థి రూపంలో బ్రాహ్మణే గ్రహిస్తుంది శ్రీదేవి శ్లోకాలకైతే పండిత సమదర్శిన ఇది కృష్ణుడు చేస్తారు అక్కడ భాష్యం తీసుకుంటే సమదర్శిన అన్నది సమ్యక్ దర్శనం అని రాస్తారు ఎవరి భాష సో రెండింటిగా అర్థం ఉంటుంది ఏంటంటే ఆ సమ్యక్ దర్శనం ఏంటంటే మనిషి ఐసోలేటెడ్ ఇండివిజువల్ కాదు ఐసోలేటెడ్ ఇండివిజువల్ గా తనను తాను భావిస్తున్నంత కాలము వాడు అజ్ఞానిగా మీరు ఎందుకంటే నేను ఐసోలేటెడ్ కష్టమని కాకపోతే వీళ్ళేమవుతుంది రాజ్యమవుతుంది పిల్లలు అవుతారు ఈ ఇలాంటి ప్రశ్నలు మీరు వేయద్దు నేను వాటి గురించి చెప్పదు అనవసరం అది మీరు సెటిల్ చేస్తాను నేను ఎవరి సెటిల్ చేస్తాను ఏమవుతాయంటే ఏమీ అవ్వవు ఎక్కడ ఉండాల్సిన అజ్ఞానం పోతే ఇంకా ఏంటో ఇంకేమీ పోవు పోయి జ్ఞానాన్ని సంపాదించడం వల్ల డబ్బు పోదు ఇంటి పోదు వాటికి పోదు మీ క్రెడిట్ కార్డులు పోవు మీకు ఏదైనా క్లబ్లో మెంబర్షిప్ ఉంటే అది కూడా పోవు ఏమీ పోవు అన్నీ అలాగే ఉంటాయి ఏం పోతుందంటే మోహం పోతుంది శోకం పోతుంది భయం పోతుంది ఆసక్తి పోతుంది ఇవి పోతాయి వస్తువులు ఏం పోయిన తర్వాత ఆసక్తి పోయిన తర్వాత ఆయన ఉన్నా ఒకటే పోయినా ఒకటే అని అనుకుని ఎవరైనా అభివృద్ధి ఇచ్చేసారనుకోండి ఆ రకంగా పోతే పోవచ్చు అంతేకాదు దాని అది కాలు చేసిన వచ్చి అక్కడికి కాదు అతను అలాంటి గణ్యాలు వదులుతుంటాయి కాబట్టి రైట్ నాలెడ్జ్ని సంపాదించడానికి భయపడేవారు వారు అజ్ఞానంగా రైట్ నాలెడ్జ్ విన్నా డిఫరెంట్ యూ ఇది ఈ సంస్థలు ఉండకూడదు ఏంటంటే సంగీత దర్శనము ఇండివిజువల్ దర్శనం కాకుండా ఈ ప్రాసెస్ అది హోల్ అయిపోతే ఇవన్నీ ఏమైపోతాయని మనిషికి భయం మనిషి అల్పానికి కట్టుబడి అధికారికి భయపడుతూ ఉంటారు దీంట్లో ఎప్పుడైనా చూసి సత్యానికి భయపడతారు సత్య సత్యానికి భయపడుతున్నంత కాలం సత్యము మన దరిదానికి రాదు కాబట్టి సమయం దర్శనము అంటే ఒక ఐసోలేటెడ్ దర్శనంగా బ్రతుకయే అజ్ఞానం అదొక అదొక దృష్టికోణం నేను ఐసోలేటెడ్ దర్శనం అంకులు మీరు గుర్తిస్తూ ఉంటాను అదొక దృష్టికోణం నేను ఐసోలేటెడ్ దర్శనం కాబట్టి I need expression a expressions ఏంటి డబ్బు కావాలి భోగాలు కావాలి ఇది కావాలి అది కావాలి మానసికమైన పరాధీన రిలేషన్షిప్స్ కావాలి వీళ్ళు మొత్తం రిలేషన్షిప్స్ అన్నింటినీ కూడా తన స్వార్థానికి వాడుకుంటూ ఉంటారు కాబట్టి ఆ రకంగా ఐసోలేటెడ్ దర్శనం గా బతకటమే అజ్ఞానం సమ్యక్ దర్శనం అంటే ఏంటి ఐఎమ్ మాట ఐసోలేటెడ్ దర్శనం ఐఆమ్ ది ప్రాసెస్ సమష్టిలో భాగము కాము అనే సత్యాన్ని గుర్తించి సమష్టితో సాధాత్మ్యాన్ని చెందాలి కానీ ఎప్పుడు కూడా ఐసోలేషన్ సిచ్యువేషన్తో సాధాత్మ్యాన్ని చెందకూడదు అటువంటి దర్శనం అంటే విశాలమైన దర్శనం సమ్యక్ దర్శనమే అంటారు అదే మోక్షం అదే జీవన ముక్తి అదే సర్వాత్మభావం ఇప్పుడు జనతాదులకి ఈ సమ ఈ సర్వాత్మభావం ఉందంటావా లేదంటావా దిగింది దిగింది అది జ్ఞానం అంటావా కాదంటావా జ్ఞానులు అవుతో జ్ఞానులు జ్ఞానులు అయితే కర్మలంగా అని అనే పదానికి అర్థం ఏం చెప్తామంటే జ్ఞానులుగా ఉంటున్నా కర్మ దోషంగా ఉంటేనే జ్ఞానులుగా ఉన్నారు జ్ఞానం ఏదో కాబట్టి ఈ కర్మను దంపుకేసి నిరాపతిని వైపు కూర్చున్నాను కాదయా జ్ఞానులు ఆ కర్మతో పాటే జ్ఞానులుగా ఉన్నారు అని చెప్తాను అదే అర్థం అదే అంటున్నారు ఎదిగే రాష్ట్ర సంయక్ చెప్తాను ఎందుకంటే జనతుల్ని మనం చూసామా చూసాం జనతులకి జ్ఞానం వచ్చేసిందా ఇంకా రాలేదా ఈ శ్లోకం దగ్గర వచ్చేసింది రాష్ట్ర ఎదిగే వచ్చి వాళ్ళు జ్ఞానం వచ్చేసిన వాళ్ళైతే అప్పుడు ఈ కర్మ వాళ్ళ పక్కనే కర్మ ఉంది మరి కనిక కర్మం ఎందుకు చేస్తున్నారు వాళ్ళు అంటే లోక సంగ్రహం కోసం చేస్తారు లోక సంగ్రహార్థం కర్మ చేస్తారని అంటారు జనకుడు జ్ఞానం అయిపోయినా ఆయన కర్మ మానేసేదనుకోండి అప్పుడు ఇది రాజప్రసాదంలో ఉంది సమాజంలో ఉంది వాళ్ళు కర్మని మానేస్తారు మానేస్తే ఏమైపోతుంది అది సమాజానికి హాని నేను ఒక ఆటోపం చేయాలని తెలియదు నువ్వు అధికమైన ధనాన్ని సంపాదించడానికి అలాగంటి ప్రయత్నం చేయకూడదు అలాగా నేను నీకు చేస్తాను నేను ఐదు నేను యాభై రూపాయలు కానీ ఇంకో పది రూపాయలు కలిపి కానీ నువ్వు ఎవరు కష్టం లేదు ఇంకో పది రూపాయలు ఎక్కువ తీసుకునే ప్రయత్నం చేసుకోవాలి న్యాయబద్ధంగా సంపాదించుకుని మనం జీవించాలి ఎందుకంటే అలా చెప్పాల్సిన అవసరం కనిపించాలి ఎంతవరకు మనం తెలుసు ఎందుకంటే ఎక్కువ అది ప్రయత్నం చేస్తున్నారు కనుక అలా చెప్పాలి సో అని చెప్పాను ఎందుకో అంటే అంటే అతను ఉన్నాడు స్వామిజీ మీరు ఏం చెప్తారు మంత్రులు వాళ్ళు చూడండి వాళ్ళు ఎలా ఉన్నారు ఇది చెప్పాలి వాళ్ళు చదువుకున్న వాళ్ళు అధికారంలో వాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారు చూడండి నేను ఆపేవాడిని చేస్తున్నాను కాబట్టి పెద్దవాళ్ళు ఎప్పుడైతే కనెక్ట్ అయిపోతారో చిన్న వాళ్ళకి తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళకి మనం పవిత్రంగా బతకాలని ఉత్సాహంగా కాబట్టి జనతాపులు తమ్ముడు మానిస్తే సత్కర్మను మానిస్తే అందరూ మానిస్తారు కాబట్టి వాళ్ళు జ్ఞానులై నుండి కర్మ చేయాల్సిన ఆవశ్యకత వాళ్ళకి లేకపోయినా లోక సంగ్రహం కోసం కర్మ చేస్తారు అని చెప్పి కర్మ జ్ఞానంతో పాటుగా కర్మ రకాల పోకలాగా ఉన్నది జ్ఞానులైన లేకపోతే లోక సంగ్రహం కాకపోవచ్చు ప్రారంభ కర్మ బలాత్ కర్మణ సహాయంగా సో ఒక నిమిత్తం ఒక నిమిత్తంలో దీర్ఘం ఆరంభం అవుతుంది ప్రారంభ కర్మ యొక్క బలంతో దీర్ఘం ఆరంభం అవుతుంది దీర్ఘంలో సుదృక్షాలు అనుభవిస్తూ ఉంటాడు అజ్ఞానంలో ఉంటాడు సన్మార్గంలో నడుస్తాడు సప్తమ అనుష్ఠానం చేసుకుంటాడు పవిత్రమైన హృదయాన్ని పొంది అసత్యాన్ని పొంది జ్ఞానాన్ని పొందుతాడు ఆ మొమెంటం అలాగే అది ప్రారంభ కర్మ బలం బలం అంటే మొమెంటం వేగం ఆ మూమెంటం అలా ఉండడంతో అంతకు ముందు చేస్తున్న కారణం కంటిన్యూ చేస్తాం కొత్త కారణం చేయలేకపోతుంది ఇంజనీరింగ్ మోక్షాన్ని పొందడంతో లేదు ఇది కంటిన్యూస్ ఇంజనీరింగ్ కాదు అలాగన్నా టీచర్ మోక్షాన్ని పొందేదనుకోండి జ్ఞానం జీవనంతో లేదనుకోండి జ్ఞానాన్ని పొందేది ఇది కంటిన్యూస్ ఉంటుంది ఆ మూమెంటం అలా ఉంటుంది అన్ని మానవి చాలా తీసుకుపోయి కూర్చోడు లేకపోతే ఒకటి మానవి ఇంకోటి మొదలు నేను రీజన్ రీజన్ చేయండి ఫీల్ ఎందుకు చేయాలి డబ్బు కావాలంటే ఫీల్ చేయాలి కానీ ఎప్పుడైతే కామన్ కామన్ ఏదైనా ఫీల్ చేయాల్సిన రీజన్ ఫీల్ చేయడం ఇది కరెక్ట్ సో ఆ విధంగా ప్రారంభ కర్మ యొక్క నిర్ణయించడం వలన ఆ కర్మ వాళ్ళ జీవితంలో అలాగే ఉంది కర్మ సహాయువ అంటే అసన్య అంటే కర్మ పని మానేసిన మాట కావాలి కర్మత్యాగం చేయకూడదు కర్మ సమత్యాగం చేయాలి కానీ కర్మత్యాగం చేయకూడదు కర్తృత్వత్యాగం చేయాలి కానీ కర్మత్యాగం చేయకూడదు కర్మ వాసనాత్యాగం చేయాలి కానీ కర్మత్యాగం చేయకూడదు చేయాల్సింది విద్యుడు ఇది అభివృద్ధిని కర్మత్యాగం చేస్తే నవ్వుతో లేదు మిథ్యాకి అనర్థం మిథ్యా బ్రహ్మగా లేదు సో కాబట్టి కర్మత్యాగం కాదు చేయాల్సింది కర్మ ఫలత్యాగం కర్తృత్వత్యాగం భోక్తృత్వత్యాగం కర్మ వాసనాత్యాగం కామలవత్యాగం ఇవన్నీ చేయాలి కర్మలే కుదురుతాం కర్మలా చేస్తాం కర్మణ సహైవ అసన్యస్యకు సంసిద్ధి మాస్తిగా ఇత్యర్థ ఒకవేళ వాళ్ళకింకా ఆత్మజ్ఞానం కలగలేదు జనకాలు కలగలేదు కలిగిందన్న కష్టంలో అర్థం కలగలేదు అన్న కష్టంలో అర్థం చేస్తున్నారు అసారం అప్రాప్త సంయక్షణ జనతాదయ తదా కర్మణ సత్వశుద్ధి సాధన భూతేనా క్రమేణ సంసిద్ధిమాస్తే శ్లోక శ్లోకాన్ని ఈ రకంగా వ్యాఖ్యానం చేసుకోవాలి అంతేగాని ఈ శ్లోకం గురించి ఎదిగో కర్మ వల్ల మోక్షము జ్ఞానం కాదు మోక్ష సాధనము అని చెప్పకూడదు అలాగే చెప్తే అది సంస్కృత విరోధం ఉంటుంది రహి రహి జ్ఞానేన దృష్టిని ప్రభుత్వ రహిత్యతే ఇద్దరు వర్గాలు విధానం ఉంటుంది కాబట్టి శ్రీకృష్ణ భగవంతుడు ఒక రకంగా ఇంకో ఇంకో రకంగా అలాగే అలా ఎప్పుడు అలాంటి కథలు తీసుకొచ్చి గీతలో ప్రవేశపెట్టి దీనికి వ్యాఖ్యానం చేయడానికి అలా చెప్పలేదు ఆ కథలో నేను ఇక్కడ కలసం పెట్టాను పురాణాల్లో ఏవో వస్తాను ఇది రథం కథలు ముందుకి రికన్సైల్ చేసుకుంటూ కూర్చోడం ఇవ్వాలి అది రికన్సైల్ అవ్వవు కూడా ఎవరు ఎవరు మానవ బ్రహ్మదేవుడు వచ్చినా రికన్సైల్ చేయలేదు ఎలా రికన్సైల్ చేస్తారా కథలు ఉదయం ఉదయం సందర్భ సిద్ధి లేకుండా ఉంటే కళాపోక లేకుండా ఉన్న కథను ఎలా రికన్సైల్ చేస్తారు ఏదో కొన్నింటికి వివేకాలను ఉపయోగించి సింబాలిజం చెప్పగలుగుతాం ఎందుకంటే అది కొంచెం సందర్భబుద్ధిగా ఉన్న కథలు కనుక ఇది అక్కడ నుంచి అలా అవిపోయిన కథలు అన్నిటికీ ఎలా అలాగా ఒకరికి వెళ్ళాను దేవాలయం అయితే అక్కడ చదువుకుంటామని చెప్తున్నాను అతనన్నా ఒక ఆయన చెప్పాడు చూడండి శ్రీ మహావిష్ణువుకి లక్ష్మీదేవుడు పాపం వచ్చి వైకుంఠాన్ని విసిగిస్తూ వచ్చేసి ఇక్కడ ప్రతిష్ఠితులు ఏమని చెప్పారు ఇప్పుడు ఏం చేయమంటారు అలాగే సింహం అవగానే ఇప్పుడు ఈ కథను ఏం చేయాలి అలా రాష్ట్రంలో చెప్పారు ఏదో పుస్తకంలో రాష్ట్రం ఇప్పుడు భగవద్గీతకి దీనికి అలాగే కనెక్షన్ అలా ఉండదు ఇదలా నిజం శైలి స్టోరీ సమ్ స్టోరీ కాబట్టి సో అథ జనకాదులకి అసలు చెప్తున్నాను వాళ్ళకి ఇంకా మోసం దిగిలి వాళ్ళకి మోసం లేదు అనుకున్నట్లయితే అప్పుడు ఏమైనా ఆశ్రయిస్తారు కర్మ వాళ్ళు చక్కగా కర్మ చేశారు ఎటువంటి కర్మ తస్మాత్మ కార్యం కర్మ సమాచారం అలాంటి కర్మ ఇంకా ఎటువంటి కర్మలు ఉన్నది తత్వసిద్ధి సాధన చేసిన కర్మ తత్వం అంటే అంతఃకరణ అంతఃకరణ సిద్ధికి సాధనమైన కర్మ ఏదైనా అంతఃకరణ సిద్ధికి సాధనమైన కర్మ అంటే ఏంటి సమ్యకర చక్కగా చేయాలి అంతఃకరణ సిద్ధి గల వారు సుఖంగా చేస్తారు సమ్యకాచర తర్వాత అసక్త ఆచర కార్యం కర్మ ఆచర కర్తృత్వ భర్తృత్వ రహితంగా కర్తవ్య కర్మని పూర్తి శ్రద్ధతో అనుష్ఠించుగా అంతఃకరణ శుద్ధం అసలు అలాగే ఒక కర్మ మీరు చేస్తే ఆ కర్మ పూర్తయిన మీ మనసు చాలా కేట పడుతుంది కేట పడదు అంటారు జన్మ యొక్క సమస్యలు చాలా కాంప్లెక్స్ గా ఉంటాయి కేట పడాలి మనకి కేట మనకే సంతృప్తి మనుషులు ఎలా ఉంటారంటే చాలా కాన్సెప్ట్ గా ఉంటారు ఇక్కడ నుంచి దాని గురి దాని ఇంకో గురి అది అలా ముందు ముందు ముందు ఎన్ని ముందు అంటే అవన్నీ చెప్తా ఉంటారు చెప్పి మీరు పరిష్కారం చేయండి మహాత్మ దగ్గర నుంచి పరిష్కారం అది ఆ ముందుకు పరిష్కారం చెప్పే ప్రయత్నం చేయకూడదు ఎందుకంటే అన్ని ఇళ్ళు ఉంటాయి దాని సో వాటి పరిష్కారం ఎలా ఉంటుంది దానికి ఒక్కటే పరిష్కారం మీరు అనాసక్తంగా ఉండండి వైరాగ్యంగా ఉండండి మీరు కాంప్లెక్స్ తగ్గించండి నేటిక్ సింపుల్ అదే పరిస్థితి కాబట్టి పీపుల్ ఆర్ వెరీ కాంప్లెక్స్ జటిలమైనటువంటి ఆలోచన పద్ధతిలో ఉంటారంటే మహాత్ములకి ఆ జటిలత్వాన్ని చూస్తే వాళ్ళు ఏమీ అడిగే అడిగాలి చాలా జటిలమైనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు జరగాలనుకుంటూ ఉంటారు సో ఇలాంటి జరగాలంటే వెళ్ళి లాయర్స్ డిగ్రీకి వెళ్ళినట్టు కదా మహాత్మ డిగ్రీ కూడా వస్తుంది ఒక స్త్రీలో ఒక లాయర్స్ డిగ్రీ కోసం ఇంకో స్త్రీకి మహాత్మ డిగ్రీ కోసం ఇవన్నీ పరిచయంలో వస్తుంది సో ఈ బయట ప్రశ్నిస్తున్నాను I can see that the person is jealous ఎవరికి అయితే ఫీట్ ఎక్స్పీరియన్స్ ఆయనేమో లక్ష చెప్తారు ఏమో ముప్పై ఇన్సిడెంట్లు చెప్తారు అన్ని ఇన్సిడెంట్లు కూడా యూనిట్ యూనిట్ ఇన్సిడెంట్ మీకు సోల్ స్పెషాలిటీ అని ఆయన అనుకుంటున్నారు కానీ వాటి అన్నింటిలోనూ నాకు రెండే అంశాలు ఒకటి ఏంటంటే జలకి రెండు నేను నన్ను ముప్పై కలిగి కాగితం లేదా నేను జరిగి ఏమనుకుంటానంటే మీరు దయచేసి ఏదైనా అవసరం ఉందో నేను నేను చెప్పండి ఇది ప్రమోట్ ఆఫ్ దేవస్య అని చెప్తున్నాను అది దేవస్య ఇది నా దేవస్య ప్రమోట్ ఆఫ్ దేవస్య అదృష్టంగా ఏదైనా దోషాలు ఉండొచ్చు తర్వాత మనం చూసాం మీరు మీలో ఉన్న దోషాలను పరిష్కారం చేస్తూ ఉంటారు కానీ ఇద్దరు దోషాలను మీరు ఎలా పరిష్కారం చేస్తారు కాబట్టి మీలో ఈ దోషం వల్ల మీరు పరిష్కారం చేస్తారు లేట్ లైఫ్ ఉంటుంది మీకు కావాలి దీంట్లో వెరీ కాన్ఫిడెంట్ ఎందువల్లంటే చాలా కారణాలతో భయాలతో చాలా కాంప్లెక్స్ గా ఉంటుంది జటిలంగా ఉంటుంది దృష్టాంతం నిర్మం అనంతంగా అది అంతా ఉండదు but the same time I want impress upon అదే ఆయన ప్రయత్నిస్తారు సో ఈ కాంప్లెక్స్ అందరూ కూడా ప్రోత్సహించేసి లాస్ట్ థాట్ అండ్ డైరల్ just jump not work person so ప్రసన్నమైన మనస్సు కలిగి ఉండాలి అప్పుడే ఆత్మజ్ఞానం అది ఎవరు ఒక సంవత్సరం ఎవరైతే ఎలా వస్తుంది ఇది జన్మ జన్మాంతరాల నుంచి సంపాదించుకొచ్చారు ఈ జన్మలో సంపాదించిందో దేవుడు కాంటెక్ట్ జన్మాంతరాలకి సరే ఏదో హైది ఇప్పుడు ఇదంతా పోవాలంటే మనసు కేవలం తత్వశుద్ధి ఇది జరగాలి అంటే ఆ నిష్ఠాన కర్మ నిష్ఠించాలి అసలు కర్మ అంటే అర్థం ఆ విధంగా కర్మానుష్ఠానం చేస్తే వాళ్ళు జనతాలు అంతఃకరణ సిద్ధిని పొందారు ఎనిమిది అప్పుడు ఆ సిద్ధమైన అంతఃకరణలో యాజ్ఞవల్కి గారి మహర్షులు సేవ చేశారు జనతను యాజ్ఞవల్కిని సేవిస్తారు సేవించడంటే వాళ్ళు ధనం పెట్టి వాళ్ళు చెప్పిన ప్రసంగాన్ని వినడం అన్ని చేస్తారు మీరు బృహదారంగా అంటే అంతా యాజ్ఞవల్కి ఎందుకంటే కృష్ణ ఇది కానీ మహర్షి యాజ్ఞవల్కి ఎలా అయితే తైత్రీయం కీర్తిది అనే మహర్షి చుట్టూ తిరిగిందో అలాగే యాజ్ఞవల్క్యుడు యాజ్ఞవల్క్యుడు అంటే చాలా గొప్ప జ్ఞానం ఇది హిస్టారిక్ వేదం ఆయన దక్షిణ వేదం మన ముందు కలుగుతుంది కదా కాళిదాసు కాళిదాసు హిస్టారిక్ పర్సనా లేకపోతే కల్పిత పర్సనా హిస్టారిక్ శక్తి ఇది హిస్టారిక్ యాజ్ఞవల్క్య ఇది ఇది హిస్టారిక్ సో అటువంటి మహాత్ములతో సంవాదం చేసి అనేక గొప్ప గొప్ప విషయాలను తెలుసుకుంటాం జనకుడు అంటాడు నాకు సందేహాన్ని తీరిస్తే వేరే కోతులు ఇస్తాను రహస్యం గవాన్ని తగ్గింది అంటే ఇంకో దోష అంటాడు బ్రహ్మమే బ్రహ్మ నాకు బ్రహ్మనే వాళ్ళని చెప్తారా అంటే అదే వచ్చి అనుగ్రహం బ్రహ్మమే ఎంత చెప్తానని అన్నా మీ ఆత్మవిశ్వాసానికి నేను ముఖంలో నిలబడే ఆ జ్ఞాన లక్షణానికి నేను సంతోషిస్తున్నాను ఆ మాట అన్నందుకు మీకు చెప్పావు మాట బ్రహ్మ చెప్తానని అన్నందుకు మీకు వెయ్యి సంతోషిస్తున్నాను ఎంత బ్రహ్మ చెప్తానని అన్నందుకు వెయ్యదు బ్రహ్మజ్ఞానం ఉంటారు ఆత్మజ్ఞానం ఆ తర్వాత బ్రహ్మ చెప్పడం మానే ఆ మాట అన్నందుకే మీకు వెయ్యదు లోకంలో అనేక మంది అనేక విషయాలు చెప్తారు ఏం చెప్తారు ఈ దేహం కావాలి ఎవరైనా చెప్పి వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఒకసారి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారని చెప్పడం నేను భాషాన్ని మీ మనస్సు కాదు ఇలా నాకు మైండ్ అని ఎవరైనా చెప్తారు నా దేహంలో ఏదో వచ్చింది అంటే సరే కానీ అక్కడికి వెళ్ళి యాంజియోగ్రఫీ చేయించి బైపాస్ చేయించి తనను ముందు చేస్తానని చెప్తారే కానీ నువ్వు దేహాభిమానానికి అతీతంగా బతకలాయా ఎవరు ఆత్మలోకి వెళ్తామో ముందు వాళ్ళు వెళ్తుంటావు దేహాభిమానానికి అతీతంగా ఏదో నువ్వు జ్ఞానాన్ని సంపాదించి ప్రయత్నం చేయమని అందరూ చెప్తారు నీకు అలా చెప్పినటువంటి వాయిస్ చెప్పండి ఎన్నో వాయిస్ చెప్పాలి మొత్తం అయిపోయింది సమాజంలో ఇతర రకమైన వాయిస్లు ఎక్కువైపోయి సో దీని సమస్య ప్లాట్ఫామ్ ఆఫ్ ఆల్ టైమ్స్ కామ్యకర్మలు అంతా ఎక్కువైపోయి సత్యాన్ని అసలు సత్య సందర్భం లేకుండా సమాజం కాబట్టి బ్రహ్మతే ప్రమాణే అని అన్నందుకు కానీ ఆయనకి వెయ్యి గోవులు కాదు లక్ష గోవులు ఇచ్చిన అంత విలువైన మాట కాబట్టి వాళ్ళ అనుభవంగా అభివృద్ధాలు మహర్షులతో సంభాషణ చేసి క్రమంగా కాలక్రమంగా అది silence process slow silence process నుంచి స్లో సైలెన్స్ ప్రాసెస్ అది ఉంటే బాణసంచారం కావచ్చు మనం మోసం చేసిందని అలా ఉంది క్రికెట్ మ్యాచ్ ఎందుకు చేసిన హడావిలాగా అరవై రెండవ ఎనభై సంవత్సరం లక్షణం ఉంది ఇలా ఉండదు చాలా సైలైట్ అండ్ స్లో ప్రాసెస్ గా ఉంటుంది తప్పిస్తే పెద్ద హరాలు చేసేసి ఎలా ఉండదు లేకపోతే పెద్ద ఉత్సవం చేసేసి ఎలా ఉండదు అన్ని కూడా గృహస్థ నిర్మాణంలో ఏదో వివాహాలు చేస్తారు కానీ సైలెంట్ ప్రాసెస్ ఏదైనా మెచ్యూరిటీకి దానికి సంబంధం సంబంధించిన వాళ్ళు సో ఆ విధంగా క్రమంగా సంసిద్ధిని పొందారు మోక్షాన్ని పొందారు కాబట్టి ఆ విధంగా కర్మ ఇక్కడ మూడు రకాల అర్థం చెప్పారు ఏమో అది తెలియదు ఇక్కడ సాధారణ మూడు రకాలు చెప్పారు మోక్షం పొందినా కర్మ తోకడా వెనకాల ఉంది అని ఒక అర్థం చెప్పారు అప్రధానంగా విడిచిపెట్టేయలేదు ఇంకో అర్థంలో చెప్పారంటే కర్మ యొక్క సహకారంతో అంతఃకరణ అంటే కర్మ ప్రధానం అవుతుంది నేను ఎంతో ఇంపార్టెంట్ గోల్ కర్మ సహకారంతో అంతఃకరణ శుద్ధి తద్వారా మోక్షమే అలా పరంపరగా నేను ఇండైరెక్ట్ కర్మ హెల్త్ టు అంటే మోక్ష అని రెండు వ్యాఖ్యానం చేసుకోవాలి అలా చేసుకోవాలి కానీ కర్మ చేస్తే మోక్షం వస్తుంది అనే కర్మకి మోక్షానికి కర్మ భావాన్ని కళలో కూడా పెట్టరాదు అసమన్యతే పూర్వయ్యతి కర్తవ్యం కృతం నావశ్యం అన్యేన కర్తవ్యం ధర్మగతి ఉద్యోగి శంకరులు దాన్ని చాలా వివేకపూర్వకంగా వ్యాఖ్యానిస్తారు ఒక్కొక్క ఒక ఆయన ఉంటారు అసలు అందజేస్తారు ఒక ఆయన ఒక ఆయన ఈ అభిప్రాయం వ్యక్తం ఏంటంటే అది చూడండి జనకుడు ధర్మం చేస్తే నేను చేయాలి కరెక్టే జనకులు తెలిసి చేశారా తెలియని చేశారా అజానుభుడైన పడతాం ఆయనకి ఎక్కువ ఆత్మజ్ఞానం లేకపోవడం చేత కర్మ చేశాను ఆత్మజ్ఞానం అయితే కర్మ చేయాలి ఇంకా కర్మయోగానుష్ఠానం చేసుకోవాలి చేసుకుని అంతఃకరణ చెందుతుంది ఆత్మజ్ఞానం సంపాదించుకోవాలి ఆయనకి అవసరం పడింది ఇది ఓకే నేను నేను కాదు నేను కాదు మరొకరు నేను ఇద్దరు ఉన్నాను సమ్యక్ దర్శనం కలవాలి ఆత్మజ్ఞానం నిక్కగలవాలి భగవాన్ అనుభవానికి గారు వాళ్ళు ఉన్నారు ఆయన ఎదురు జనపతి తను చేసే నువ్వు కూడా చేయని చెప్తే జనపతి ఎందుకు చేసేయడం ఆయనకు అవసరం పడి చేసేది అవసరం పడడానికి అంతఃకరణ సిద్ధి కాలక ఆత్మజ్ఞానానికి సరఫరాకి పోతే అప్పుడు దాని కోసం చేసిపోతారు భగవాన్ అనుభవానికి అలాంటి అవసరం లేదు ఆయన అంతఃకరణ సిద్ధి అవసరం లేదు ఇక మీరు విజయం చెప్తాను ఆయన కర్మ చేయాలి అని ఎలా చెప్తారు జనపతికి అవసరం పడి చేసి ఎందుకు జ్ఞానం కాబట్టి ఆ జ్ఞానాన్ని పోగొట్టుకునే మార్గంలో భాగంగా పేర్కొండొచ్చు ఈనాడు వాళ్ళ విషయంలో నేను రాష్ట్రంలో లభిస్తుంది అందుకంటే సెంటర్ అవుతుంది సేమో మీ జ్ఞానం ఉంటారండి జ్ఞానం దగ్గరికి వెళ్ళి అజ్ఞానానికి చెప్పచ్చు ఎంత కూడా కర్మ చేశారు ఎందుకు వాడు చేస్తో అని చెప్పారు ఇదే దాని సేమ్ లాజిక్ మీరు భగవాన్ హనుమాన్ గారు అప్లై చేస్తారా కర్మ చేసుకో విజయకానంద స్వామి దగ్గరికి రామకృష్ణ మహర్షి దగ్గరికి వెళ్ళి జనకాలు కర్మ చేస్తున్నారని మీరు కూడా కొద్ది గొప్ప కర్మ చేసుకోమని చెప్పాను అలా చెప్పుకోరు సో ఇంతదానికి రాల్సినందుకు నీకు అసలు పూర్వైకంగా అజానధ్యేయం కర్తవ్యం కోసం వాళ్ళు ఆత్మజ్ఞానం పొందలేదు కాబట్టి తప్పవే ప్రమాణస్థానం చేయాల్సిన అవసరం పడుతుంది కాబట్టి అవసరం చేస్తుందా కాబట్టి చేశారు అన్నేన కర్తవ్యం సంయదర్శనత కృతార్థ్యన నా అవశ్యం అవశ్యం కర్తవ్యం సంయదర్శనం జరిగిన కృతార్థుడైన అంటే జనముక్తుడైన మహాత్ముడు జనకాలు చేశారు కాబట్టి మీరు కూడా చేసి చేయాలి అని చెప్పడానికి ఎవరికి హక్కు అని అంటావా అని అంటే నేను అన్నమాట కరెక్ట్ కాదని నేను అంటలేదు అటువంటి సందర్భంలో కూడా లోక సంగ్రహంలో కర్మ చేస్తే తెలియదు ఇతరుల ఉద్ధరించడం కోసం ఒక ఆదర్శాన్ని నిలబడడం కోసం కర్మ చేస్తే ఎందుకంటే మహాత్ముల్ని చూసి చిన్నవాళ్ళు సెంటర్లో నిజానికి వెళ్ళారు ఆయన దృష్టిలో దండకి ఆత్మకి తేడా ఆత్మ చేస్తుంది తరలి చేస్తుంది ఆయనకి గంగా స్నానం అది కానీ గంగా స్నానం చేసి పవిత్రత పొందాల్సిన జనం ఉన్నారు వాళ్ళందరికీ మొదట ఆయన ఏం చేశారంటే గంగే స్తోత్రం చేసి నేను అది నువ్వు వెంట వేసే జనం పెట్టాను యమునా నదికి వెళ్ళారు అదే గుర్తించారు మీనాక్షి దేవాలయానికి వెళ్ళారు అదే గుర్తించారు కానీ మనకు అలా అనిపిస్తుంది ఎంతో ఏదైనా ఇస్తారని కనిపించాలి నేను అంటలేదు ఇది ఇండోర్ సిచ్యువేషన్ ఆయా స్తోత్రాలు శనికరంలోకి ఎగ్జిక్యూట్ చేసిన సందర్భంలో ఆయనే ఆ స్తోత్రాలను చేశారు అని మనం చెప్పగలిగే సందర్భంలో వారు లోక సంగ్రహం కోసం చేశారు అని మనం చెప్పగలం అలా మీకు అంటే ప్రతిదానికి శంకరాచార్యంతో ఉంటూ అలా కాదు నాకు చెప్పలేదు ఎందుకంటే దాన్ని జరిగే ఆ శ్లోకాలన్నీ ఆయన రాసేది నేను చెప్పడానికి వీలు లేదు సో ఏదో అర్థంతోనూ ఈ శంకరాచార్య చెప్తాను అలా కాదు ఎవరైనా కొన్ని సందర్భాల్లో వారే తప్పకుండా దీన్ని రక్షించి ఉంటారు అనే విశ్వాసం కలిగే సందర్భాల్లో విద్వాంసులకు తెలుస్తుంది ఇంకా వాణి ఏదో తెలుస్తుంది సో అలాంటి లక్షణ పరీక్షకుడికి మంచి రత్నం ఏదో ప్రాథమికత ఏదో అలాంటి సందర్భాల్లో వారు లోకసంగ్రహం కోసం ఆ ప్రచారం చేస్తారు జనులకు ఉపయోగపడితే చదువుకుంటారు ఆ దేవుడిని భక్తి భావాన్ని పెంపొందించింది అంతఃకరణ చెందిందని నమ్మకాన్ని పొందుతారు అందుకోసం చేశారు అంటే దాన్ని గ్రహించవచ్చున్నాం ఆయన తన విఘ్నాలస్తాయని ఆత్మజ్ఞానికి విఘ్నాలు కావాలి ఎందుకంటే దేవతలు కూడా ఆత్మజ్ఞానికి విఘ్నపరిస్తారు ఘనంగా ఉన్నాయి ఉండే ఉంటుంది అలా మీకు చెప్పినట్లయితే అంగీకారం కారణమేది అయినప్పటికీ కూడా ప్రారంభంగా చేసిన లేక లోకసంగ్రహం అనే ఇంకొకటి కొత్త కాన్సెప్ట్ ఒకటి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు తథాపి ప్రారంభ గోపసంగ్రహమే వాపి సంపత్తి తప్పుబడదు ఓకే అలాంటి సందర్భంలో కూడా నువ్వు కర్మ చేయండి వాళ్ళకి అర్థం లేదు మహాత్ములకు అర్థం లేదు వాళ్ళకి కర్మ చేయడం నేను చెప్ప నువ్వు తెలుసు ఎందుకంటే మీరు ఇంకా స్వతంత్రులు కాలేదు ప్రారంభ కర్మకి ఆయుష్యుడై ఉన్నారు ప్రారంభ కర్మకి బందీలై ఉన్నావు కనుక నువ్వు కర్మ చేస్తేనే తర్వాత మోక్షం పొందిన జీవముక్తులైన మహాత్ములు కూడా లోక సంగ్రహం ఉంటారు అది మనం చేస్తారు ఇప్పుడు కర్మ పవిత్రమైన కర్మ నిష్కామ కర్మ కానీ ధర్మము అంటారు ఆత్మధర్మము అంటారు ధర్మశబ్దంతో అర్థం కాబట్టి సో ఈ ధర్మానికి ప్రయోజనం ఏమిటి అని చెప్పిన సందర్భంలో ఆత్మ ప్రసాదకత్వం ధర్మ లక్షణం అంటే మీరు తస్మాత్మ కార్యకర్మ సమాచారం అనే పద్ధతిలో కర్మ చేసినప్పుడు అంటే సంస్కృతి ఆరాధనారూపంగా ఈశ్వరారాధనారూపంగా కర్మ చేసేసి కర్మ ఫలాన్ని సంస్కృతి సమర్పించేటువంటి సంస్కృత భోక్తృత్వ అధికమైన కర్మానుష్ఠానం ఏదైతే ఉందో అది ఆత్మ ప్రసాదజనకం హృదయానికి ప్రసన్నత అలాంటి కర్మ మీరు చేస్తే మీ మనసు చాలా ప్రసన్నం ఉదాహరణ ఒక దానం చేస్తామని పెట్టి మొదలుపెట్టి ధన్యవాదాలను వాళ్ళ వాళ్ళందరినీ పోగొట్టి ఒక వినియోగదానం ఈ మామూలుగా లోకంలో చేస్తాం సో సంకల్పం చెప్పి అధ్యయించబడింది సంకల్పం చెప్పి సో నా నేను నా ఏడు తరాల ముందు ఉద్ధారణ పొందేవారు సత్యనాథో కవి మనవులు నియమలు వీళ్ళందరూ కూడా మోక్షానికి వెళ్ళారు అందుకోసం ఈ దానం చేస్తున్నాం దానం బట్టి దీనికి అంత ఫలం చేయాలి చేసుకొని దీనికి వినియోగం చేయాలి వినియోగం మంది పోయేది వాళ్ళందరూ తీసుకునే ఈ దానం ఓ మనుషుల్ని ఒక నిలబెట్టి వారిని వంద పక్కన తీసి వాళ్ళు దానం తీసి దానం తీసుకుని వాళ్ళు కాబట్టి ఆ దానం అనే కార్యక్రమాన్ని దిట్టుకప్పుడు కాకుండా దానం చేసి ఇంకా అలవాటు ఇంటి జరగలేదన్నట్టుగా విద్య చేయాలి కానీ ఆ ఫోటో అడిగినా ఉందా నేను దర్శనమిస్తున్నాను తీసుకుంటుంది అసలు లక్ష తీసుకోండి అది మంచిది కాదు అలా చేసేసి ఇప్పుడు నాకేమో నమ్మకం ఏమో అని కాకుండా పోవు కానీ అలా చేసినప్పుడు ఆ తర్వాత మీకు హృదయంలో ఎక్సైట్మెంట్ జరుగుతుంది తగ్గితే ప్రసాదం ప్రసాదం ఎలా ఉంటుందంటే వ్యక్తి దగ్గర కాకుండా ఇది వాడుతుంది అలా కాదు ఇది నాగా అంతా ఇస్తుంది ఇస్తుంది పర్వాలేదు మీకు అక్కడ అర్థం అయితే ఇక దాన్ని గట్టి అని అలా వ్యక్తిగతులు కాకుండా దాన్ని చేసేసి మరి హృదయం ఎలా ఉంటుందో ఆత్మ ప్రసాదకత్వం ధర్మ అది కర్మానుష్ఠానం యొక్క లక్షణం అటువంటి కర్మ చేయాలి జనకాలు వెళ్ళాలని కర్మ చేస్తారు విజితిష జనకత్వం ధర్మ లక్షణం ఉంది దీంతో ఒక్కొక్క ఆధ్యాత్మిక యొక్క లక్షణం ఒక రకంగా ఉంది నామతీకాలు విజితిష జనకత్వం ధర్మ లక్షణం ఉంది ఎక్కడ బ్రహ్మసూత్రాల్లో చెప్తాను ఇలా బ్రహ్మసూత్రాలను చెప్తే నేను చూశాను ఎలా ఉందో చెప్తే ఇంకా రెండు కూడా లక్షణం అవుతూ ఉంటుంది అది సో విజితిష జనకత్వం అంటే కామ్యకర్మలు చేసి వాడికి ఆత్మస్వరూపాలను తెలుసుకుందామనే ఉత్సాహమే ఉండదు మరి ఎంతసేపు ఇంకో కామన ఇంకో కామన హెదరికం గత హెదరికం జీవితం ఇలాగ భోగాల వెంట పరిగెత్తి ధోరణిలో ఉంటాడు కానీ నా స్వరూపం ఏమి అనే ఉత్సాహం ఆ నిధిపిక నిధిపిక అంటే విజ్ఞాస ఆ జ్ఞానేక్ష వాళ్ళు కానీ నిష్కామ కర్మ చేసిన వారికి ఆ జ్ఞానేచ్ఛ లేదు సంభవం ఆ నిష్టాంతం ఏం చేస్తుందంటే వాటిలో నా స్వరూపమేమి అనే ఉల్లాసాన్ని వాటిలో క్రియేట్ చేస్తుంది అని ఈ విధంగా ప్రసాదాన్ని కలిగిస్తుంది ప్రసాదం నుంచి ఆత్మజ్ఞానం కలుగుతుంది అనే ఒక అవసరం ఇవన్నీ ఇంటర్రిలేటెడ్ స్లైట్ డిఫరెన్స్ కానీ నిరీక్షణ కలిగిస్తుంది అని ఇంకో పక్షం ఈ విధంగా ఆ కర్మయోగానుష్ఠానానికి మహాఫలాలను చెప్పారు కాబట్టి ఆత్మజ్ఞానం చేయనక్కర్లేదు ఆత్మజ్ఞానికి ఇలాంటి ఫలాలను కూడా పెట్టి మీకు ఈ ఫలాలన్నీ వస్తే మీకు ఏదైనా ఆత్మజ్ఞానికి పెట్టి అధికారం ఇవ్వకున్నది వేదనే నిరుక్తం ఉంటుంది ఆత్మజ్ఞానికి వేదం అంటే కర్మలను విధించడానికి సిద్ధంగా ఉంటుంది gazette government gazette government gazette ఏంటో ఇదే ఇదే ఇదే ఇదేం చెప్పలే పని అదేవిధంగా వేదం విధితమని ఆత్మజ్ఞానం విధి నిషేధాలను కొత్తది ముందుకు వస్తుంది ఇప్పుడు ఎదుర్కొన్న ఆత్మజ్ఞానం కనబడితే ఎక్కడ వేద అవేదా భూమికి అందులో నా నా కర్మలది నీకోసం కాదు పట్టు వెళ్ళిపోతుంది ఎక్కడ వేద అవేద భూమి వేదం కూడా అవేదం అవుతుంది వేదం కాకుండా అంటే నీ వేదాన్ని దీన్ని శాస్త్రం కాకుండా అటువంటి మహాత్ములు వాళ్ళని సంగతి ఎవరిస్తారు ఎవరిస్తారు ఆ తెలుగు వాళ్ళు కూడా చేసిన సందర్భాలు మీకు కనుకంటే వాళ్ళు లోక సంగ్రహం కోసం చేశారు అని చెప్పాలి కాబట్టి నువ్వు కూడా లోక సంగ్రహం కోసం చేయాలి లోక సంగ్రహమే అతి సంపత్తి ఇప్పుడు లోక సంగ్రహము ఒక ఒక స్థాయి ఉన్న మనిషి లోక సంగ్రహాన్ని చేయాలి ఇప్పుడు నేను ఆధునిక కాలంలో చెప్తానంటే పబ్లిక్ ఆఫీస్ హోల్డ్ చేసేవారు మొరాలిటీని మెయింటైన్ చేయాలి ఈ ప్రసంగం వస్తుంది యూఎస్ లో క్లింటన్ మమతా రెడ్డి ఎఫ్ఐఆర్ లో ఆయన ఇంపీచ్మెంట్ తీసుకొచ్చినప్పుడు ఏవో ఎన్నో వీక్నెస్ ఏవో ఉంటాయి మనిషి మనలో ఏవో వీక్నెస్ ఉంటాయి దీని ఇంత అర్థార్థం చేస్తానిస్తుంది అని ఎవరిలో ఉంటే ఎస్ మీ దగ్గర అమెరికన్ నేషనల్ ఒక సున్నితం మినహాయించి మిగతా వాళ్ళందరూ చాలా పవిత్రులు నా అభిప్రాయం కాదు ఇలాగా ఇన్సెక్యూరిటీ గోరింగ్ ఎలా ఉన్నారు ఆల్ యాక్సెప్ట్ మా ఇష్యూ ఏంటంటే కస్టమ్ హోల్డింగ్ పబ్లిక్ ఆఫీస్ ఆ హైయెస్ట్ ఈ కెనాట్ ఎంగేజ్ నేను ఎంపీరియల్ దానివల్ల రాంగ్ మెసేజ్ ఎక్కడికి రాంగ్ మెసేజ్ మీకు వెళ్తాను దాన్ని క్రియేట్ చేయడానికి నేను ఇంక్రీజ్ చేస్తాను అని అంటే దట్ దట్ ఆర్గ్యుమెంట్ క్యారియర్ కాదు లేదు ఆర్గ్యుమెంట్ కౌంటర్ ఆర్గ్యుమెంట్ లేదు లేకపోతే అందుకోసం ఇంక్రీజ్మెంట్ పెట్టాను పెట్టేది వాళ్ళు ఏమన్నారంటే ఇది నెగాలు మాకు పట్టుదల ఏం లేదు మొత్తానికి పబ్లిక్ ఆఫీస్ చేసేవాళ్ళు ఎవ్రీ క్యారెక్టర్ మెయింటైన్ చేయాల్సిందే అని ఒక మెసేజ్ సమాజానికి పంపించడానికి మాకు చేయం కానీ ఇది మెసేజ్ చేయాలనే పద్ధతులు మాకేం లేదు అని అలాగే చెప్పారు ఇది నెగ్గలేదు నెగ్గలకూడదు ఓడిపోయేవాళ్ళు వాళ్ళు అనుకోవాలి అలా అనుకున్నారంటే మేము మా కర్తవ్యాలు చేసేయమని ఎందుకంటే ఇది రికార్డ్ మీ జీవనంలో నేను రికార్డ్ చేస్తే సభ్యుతాలు తీసుకొని తెలియదు సభ్యులు స్టేటస్ అసలు అతను ఒక పెద్ద పొజిషన్లో ఉన్నాడు కాబట్టి అతను ఒక ఆదర్శాన్ని సమాజం నుండి నిలబెట్టాలి కాబట్టి అందుకోసమైన మీ కర్తవ్య కర్మను జరుగుతుంది కాబట్టి సంయోగించాల్సిన నిష్ఠుడైన కూడా ఒక సమయంలో సమాజం అతన్ని కావాలనుకున్నారని సందర్భం వచ్చినప్పుడు జనతాల విషయంలో అలా ఉంది వాళ్ళు తమ కర్తవ్యాన్ని చేస్తారు లేకపోతే ఏమైతే వాళ్ళు కర్మను మానేస్తే వాళ్ళు మానేస్తే కోమలితనం వల్ల మానేశారు కాబట్టి కోమలితనం యాక్సెప్టబుల్ అనే రాంగ్ మోషన్ సమాజం అలా అవుతుంది లోక సంగ్రహ శబ్దానికి శంకరులు చెప్పిన అర్థాన్ని ఇతర ఆచార్యులు ఎవరిని కూడా ఆ స్థాయిలో చెప్పలేదు ఇతర ఆచార్యులు ఎవరు ఉంటుంది విధంగా వదిలిస్తారు లోక సంగ్రహ శబ్దానికి ఇప్పుడు నిజంగా భీడు ఉన్నవారు ఉన్నారనుకోండి వాళ్ళు లోక సంగ్రహం శబ్దాన్ని గౌరవంగా అర్థం చెప్తారంటే మనం నమ్మిన మార్గంలో సమాజాన్ని అందరూ తీసుకురావాలి అందుకోసం ముందుకు అని అర్థం ఎవరి ధోరణి వెళ్ళి వాళ్ళు అర్థం అలా కాకుండా ఇది ఏమీ కాకుండా no positive meaning only negative meaning చెప్పేసి ఆయన దాన్ని అలాగ పవిత్రంగా ఉద్దేశం మనిషిని ఎదుటి మనిషిని ఇన్ఫ్లుయెన్స్ చేసి వారిని మన మార్గంలోకి తీసుకురావాలి అని అర్థం చెప్పట్లేదు అలా చెప్తారు ఆచార్యులు అలా చెప్పారు అంటే నేను అర్థమైతే ఆ ఆధ్యాత్మిక తన యొక్క సంస్కారాన్ని ఆ పదం మీద ఉద్దేయడమే అర్థం అంతే కదండి కొంతమంది అలా చేస్తారు నేను ఎంజాయ్ చేస్తున్నాను ఇదేమో లోకంగా గ్రహం కోసం చేస్తున్నాము మీరందరూ దీంతో పార్టిసిపేట్ చేయండి తద్వారా మీకు అందరికీ పుణ్యం లభిస్తుంది లేకపోతే మీరేమో దాన్ని వచ్చేసి పవిత్రులైపోతారు ఈ మధ్య కవితాలు బాగా తెలియజేయండి ఎందుకంటే యజ్ఞాలు చేస్తున్నా ఏమన్నా బాగుంటుంది ఇలా అవుతుంది లోక ఆయన కోసం చేస్తున్నాం తప్పిస్తే మా కోసం ఏం చేయట్లేదు ఆయన ఒక ఫ్రస్ట్రేషన్ ఐ హోప్ ఈ భాష ఒక మిషన్ అని వీళ్ళని అర్థం చెప్పట్లేదు సెంట్రల్ ఏమని చెప్తున్నానంటే కేవలము ఒక స్టేటస్ ఉన్న మనిషి కనుక తను ఆ ఒక ఆదర్శాన్ని నిలబెట్టాల్సిన మనిషి ఆదర్శాన్ని నిలబెట్టకుండా మనల్ని మానేసేసి కర్మను మానేసేస్తే దానివల్ల ఏమవుతుందంటే జరుగు తప్పు దాడిలో పడుతుంది మార్గ ప్రవృత్తి అంటే సోమరితనానికి పెద్ద పేరు వేస్తున్నారు వాళ్ళు తమ కర్తవ్యమని పేరు మానేస్తారు ఈయన జ్ఞానం కాబట్టి ఈయన చేయకపోయినా ఆయన కృతార్థం ఎదుగుతారు ఈయన కృతార్థానికి భంగం లేదు ఆల్రెడీ కృతార్థం వాళ్ళ అజ్ఞానం లేదు నుండి వీళ్ళని అనుసరిస్తారు ఈ అనుసరణ ఉన్నది లిమిటేషన్ ఇది లిమిటేషన్ అదే ఇప్పుడు మా సమాజంలో అందరూ అమెరికన్స్ లిమిటేషన్ ఎందుకంటే అమెరికా చాలా ప్రస్పరస్తం చేయలేదు అమెరికా కానీ వెస్ట్ వెస్టర్న్ వెస్టర్న్ అమెరికా ప్రాస్పరస్గా ఉన్నారు కాబట్టి ఎప్పుడూ ప్రాస్పరస్ వాళ్ళు ఇంకేట్ ప్రాస్పరస్ వాళ్ళలో ఉండే మంచి లక్షణాన్ని ఇంకేట్ చేయడం మానేసి వాళ్ళు ఉండే చెడ్డ లక్షణాన్ని ఇంకేట్ అమెరికాలో కర్మ చేస్తే సమాచారానికి దృష్టాంతంగా చేస్తారు వాళ్ళు గోడకు పేరుకి వెళ్ళిందంటే సమాచార అని శ్రీకృష్ణుడు చెప్పాడు కాబట్టి నేను పర్ఫెక్ట్ గా చేయాలి అని అనుకుని మీరు చేశారా అని మనకు డౌట్ అలాగే నేర్చుకోవటం నేర్చుకోటి అక్కడ నేలకు కనపడతాయి నేలకు కనపడితే నిరీక్షతి స్థితి భంగం వాళ్ళ అభ్యర్థి ఏం చేస్తారంటే ఆ నేర్చు కనపడకుండా దాని జరిగింది ఒకసారి ఏదో ఒక ఫిక్స్ చేశారు నేను అన్నాను నేర్చు లేకుండా ఎలా ఫిక్స్ చేద్దాం వాళ్ళు అడిగాను అడిగితే దానికి పాత్ర ఒక ఆమె ఉన్నారు పక్కన ఆమె రేట్లు ఉన్నాయి నేను నాకు ఎలా కనపడదు రేట్లు ఏం కాబట్టి ఇండియాలో రేట్లు అలా కనపడుతూ ఉంటాయి ఇక్కడ అమెరికాలో రేట్లు కనపడవు రేట్లు కనపడవు మనకి మూడు మేకులు కనపడితే మూడు మేకులు మన మొహం మీదే కనపడుతూ ఉంటాయి అంతేకాని అంటే లిస్టమిక్ కలర్ అవుతాయి అంటే అంత పద్ధతిగా చేస్తారు అది మన వాళ్ళు నేర్చుకోవాలి అది నేర్చుకోవాలి వాళ్ళు ఏం చేస్తారంటే డ్యాన్స్ చేస్తారు ఆల్కహాల్ సేవించి డ్యాన్స్ చేస్తారు కాబట్టి నేను కూడా ఆల్కహాల్ సేవించి డ్యాన్స్ చేస్తాను అది నేను సో యూపీఐ చేసే రక్షణ ఉంటుంది కాబట్టి ఆ జనులు ఉన్మార్గంలో వెళ్ళిపోతారు కాబట్టి ఆ నీళ్ళు అర్జునులు లాంటి వారు మార్గాన్ని మార్గదర్శనం చేయాల్సిన వారు కనుక సరిగ్గా చేయకపోతే వాళ్ళని తప్పిదారిలో పెట్టుతారు కాబట్టి జనులను ఉన్మార్గంలో వెళ్ళిపోకుండా రక్షించడం కోసం ఒక చక్కటి ఆదర్శాన్ని నియమించడం కోసం కూడా మీరు కర్మను చేయాల్సి ఉంటుంది అని అంటారు సో లోక సంగ్రహం వాళ్ళకి సో ఈ ఇంకొక చిన్న పుస్తకంలో చెప్పేసి తర్వాత ఓం శాంతి శాంతి శాంతి హరి ఓం హరి